ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ సదాశివ నమ నమ ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్సు పరా బుద్ధి బుద్ధే పరతస్సు సహ ఇప్పుడు కామ అనేది దాని అధిష్టానం దాని అడ్రస్ ఏది సో ఇంద్రియాన్ని శ్లోకం అంటే ఇంద్రియాన్ని మనము బుద్ధి అత్యాధిష్టానముతే సో కామమునకు కామము అంటే కామన డిజైన్ డిజైన్ యాటిట్యూడ్ అది మనకు చిన్నప్పుడుగా అవ్వాలి ఏదో కోరుకు చేస్తూ చిన్నప్పుడు ఏదో కొన్ని కామనమైన కాలంలో ఒకసారి ఏవో చాక్లెట్లు తినాలి ఐస్ క్రీమ్ తినాలి ఇవన్నీ చిన్నతనం అలాగే విద్యార్థిగా ఉన్న రోజుల్లో మంచి బుద్ధిమంతుల విద్యార్థి అయితే నేను యూనివర్సిటీ బాగా చదువుకోవాలి యూనివర్సిటీ కాలేజీ నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలని ఎంతో సహకారం ఉంది నిజంగా ఐదో తరగతి వస్తున్నప్పుడు ఆసుపత్రులు వెళ్ళేవాళ్ళు ఐదో తరగతి క్లాస్ ఈ హై స్కూల్ వాళ్ళు టెన్ ఆపరేషన్ వెళ్ళేవారు టెన్ ఉంటుంది నేను పలకను బలము తెలిసింది మా ఒకటి తెలిసింది కూడా ఇప్పుడు అదే ఈ తత్వాన్ని చదివారు మంచి కుదరదు తత్వాన్ని చదివారు అక్కడ టెన్ అశోక ఆవరణ అది కోసం వెళ్తుంది ఫస్ట్ ఫార్మ్లో జాయిన్ అయినప్పుడు టెన్ హండ్రెడ్ అది గ్రేట్ వచ్చింది వాసన ఉంది గొప్ప దేవుడు ఉంటే ఇంకే చెయ్యి వస్తా ఇంకే ఈ రెండు కావాలంటే పెదవుల మీద మా అమ్మగారు అడిగారు హౌస్ మేనేజ్ చేస్తారు అంటే ఆ స్క్రూ తిరగదు ఆ అసోసియేషన్లో స్క్రూ తిరగదు లోపల తీసుకోవాలి ఎందుకంటే ఎందుకు తీసుకోవాలి రాసిస్తాను కాలేజీ అంటే అప్పుడు పీజీసీ అనేది ఇంటికి జరిగిన విద్యార్థులు చెప్తే కౌలించుకోవాలని దండం పెట్టాలని అనుకుంటుంది బంధు చేసి వాళ్ళని కాదు మొహమాటపడి పీఎస్సీలో ఉండగా డిగ్రీ నేను పీఎస్సీ కింద ఉండేది డిగ్రీ పై ఉండేది అందులో ఎప్పుడు చేయించిన ఎక్కడైనా ఎక్కడ జరుగుతాను అని నేను ఒక పైపరేశాను అది ఇప్పుడే ఎఫెక్ట్ కావాలి మళ్ళీ ఇప్పుడే ఎఫెక్ట్ సరే తీసుకుంటాం అని అన్నారు ఒక రకమైన ఆకాంక్ష ఇంటెన్స్ డివోషన్ అండ్ పైదాన్ని చేరుకోవాలనేటువంటి ఆ లక్ష్య శుద్ధి ఆ విధంగా ఉంటుంది వివాహం అది చేసుకుంటారు యుగంలో భార్య భార్యతో కలిసి సిద్ధింపులని ఇవన్నీ ఉంటాయి ఇది స్టేజ్ అవన్నీ అండర్స్టాండ్ కానీ ఎక్కడికైనా ఒక సంగతి అర్థం చెప్పాలి ఈ పరుగు ఓ నెల వరకు శోభనిస్తుంది ఇంకా తర్వాత చాలా కరెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ కింద మాట్లాడుతుంది ఉదాహరణకి నాలుగు ఈనాడు పార్టీలు చేసిన సందర్భంగా యాభై వేలకి యాభై వేల వారు ఎనభై వేలకి ఎనభై వేల వేల లక్షకి పరిగణిస్తూ ఉంటారు ఈ పరుగు మనకు నేర్పుతా కార్పొరేట్ మేనేజ్మెంట్ మనకు నేర్పుతుంది నేను అంతా వచ్చినాను అలా కంపెనీలు ఉంటారు వాళ్ళు మన చేత పరుగు ఎక్కిస్తూ ఉంటారు ఉదాహరణకి రాష్ట్రం ఉంటారు త్రీ బెడ్రూమ్ హౌస్ లో మకాన్ చేస్తూ ఉంటారు వారి పిల్లలు ఇల్లు కట్టుకుని పేరేసి వారి దగ్గర ఫైవ్ బెడ్రూమ్ దగ్గర మ్యాన్షన్ హక్కులు ఇస్తారు అక్కడ అలా తయారవుతూ ఉంటారండి మీరు పెయింటింగ్ చేస్తారు వారి పిల్లలు ఇల్లు కట్టి పోరేసి మీరు లేకపోతే నేను స్టేటస్ కి భంగం స్టేటస్ కి దానికి ఇల్లు నిలబెట్టేసి వీడి ఈగో ఈగో బాగా పంపు చేసి దాన్ని ఎక్కడైతే చేసి వారికి అవసరం లేదు అతను పెరుగుతారా ఏమో ఇబ్బంది సో అలాగే మనం ఫిక్స్ చేసి చేసి చేసి పంపిస్తాం మిలియన్ డాలర్ హోమ్ పంపిస్తాం వారికి పంపిస్తే వారు రాబోయే పదిహేను సంవత్సరాలు రోజుకి పదిహేను గంటలు పనిచేసి లక్షలాది డాలర్లు సంపాదించి వెయ్యి డబ్బులు పడతారు అంత తీసుకుంటున్నాం ఏమీ అక్కడ సంపాదించిందంటే వాళ్ళే తీసుకుంటారు అలా తీసుకొస్తారు ఎందుకంటే మీరు పదహారు గంటల ఎదుర్కొని చేస్తున్నారు రోజుకి మీరు క్లాస్ కలిగి అంటే ఖాళీ చేయగలుగుతారు ఎందుకు మౌలిక నేను కావాలంటే మార్పు నేను కట్టడానికి ఇంత పని చేయాల్సి ఉంటుంది చెప్తాను చెప్తారు రేడియో నేర్చుకు సోమస్ మార్పు ఏంటంటే ఇది ఒక పాలన ప్రయాసం చెప్తాను ఇది ఇప్పుడు ఆ ప్రార్థన ఇది ఒక కాలు అమెరికాలో డబ్బు అదే విధంగా చోదిస్తారు ఎవరిని కూడా నేను ఆల్రెడీ తప్పు ఇచ్చానంటే మీరు చంద్రమండలం వెళ్ళిపోతే వారు చంద్రమండలానికి కూడా వచ్చేసి ఆ ప్రయాణం ఖర్చులు ఆ రాళ్ళు తీసేసి వెళ్తారు కాబట్టి ఆ విధంగా మనల్ని ఈ పరుగు ఈ కామనవరంత పరుగు ఇది మీకు ఆ తరువాత శోభను కలిగించదు మనిషికి ఎప్పటికైనా అర్థం చేస్తారు ఈ పరుగులో మనం ఏమీ పొందలేము మనకి శత్రువు బయట ఎవరు లేదు ఈ కామనల యొక్క పరుగులో మనకు అనేక మంది శత్రువులు వస్తారు ఎందుకంటే మన కామనలకు అడ్వర్టైజింగ్ వల్ల ప్రతి ఒక్క శత్రువు అయిపోతూ ఉంటారు సో లైఫ్ అంతా కూడా దాని డివైడ్ అయిపోతూ ఉంటుంది లవ్ అండ్ ఫేస్ మధ్యన లైఫ్ అండ్ డిస్లైఫ్ మధ్యన అది మొత్తం మొత్తం అయిపోతూ ఉంటుంది వీడు నిద్రపడితే ఆనందపడే స్థితికి చేరుకుంటారు అమ్మో నిద్రపడిన రోజు అని ఆనందపడే స్థితికి చేరుకుంటారు ఇంకా సహజంగా ప్రతి నిద్ర కూడా అంత అసహజం అయిపోతుంది నిద్ర పట్టడం కోసం మాస్టర్ వేసిన స్థితికి ఆ టెన్షన్ ఏ స్థితికి చేరుకుంటాడంటే భార్యాభక్తులు సుఖంగా ఉండాలంటే కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన స్థితికి ఆవిడ సంవత్సరానికి హండ్రెడ్ థౌసండ్ ఆవిడ సంపాదన థౌసండ్ వీళ్ళు సంపాదిస్తూ ఉంటాడు వీళ్ళందరూ కౌన్సిలర్ చేస్తూ ఉంటారు కలిసి ఉండాలి అని చెప్తూ ఉంటారు ఇద్దరు కూడా పేరు సెపరేట్ గా బిల్లు చేస్తారు అక్కడ సంస్కృతిగా సో ఈ విధంగా ఒక భయంకరమైన పరుగు దీన్ని లోకకృష్ణ ఈ పరుగు ఎండమావుల వెంట పరుగు పరిగెత్తుంది అడవిలో ఆ పరిగెత్తేప్పుడు ఆ వేడి చాలా వేగంగా ఇంకా పరిగెత్తలేదు అయినా సరే నేను ఏ చెప్తే పరిగెత్తుతాను ఎందుకంటే దానికి గట్టికి వచ్చేస్తుంది ఆ శక్తికి తీరాలంటే నీరు కావాలి నీరు ఎందుకుండా కనిపిస్తుంది నిన్నమౌలిని కాదు అలా ఎంతవరకు కనిపిస్తుందంటే శక్తి వస్తుంది నీరే ఇద్దరిలో దానికి మృగకృష్ణ ఈ మృగకృష్ణ నా జీవితంలో లేకుండా జరిగింది శంకర్లో అవినయ మపనయ విష్ణ సమయ మన సమయ విషయ మృగకృష్ణ భూతదయాన్ని ఇస్తారు కాబట్టి ఈ మృగ దృష్టి నుంచి బయటీ ఈ సంసారం ఇక్కడ ఇల్యూషన్ హార్మ్లెస్ ఇల్యూషన్ కాదు ఇరవై ఉంటుంది హార్మ్లెస్ ఇల్యూషన్ వాళ్ళతో మనసు కోసం చూస్తాం అంటే వాళ్ళు కొనుక్కుంటుంది దీంట్లో ఎవరికి నష్టం ఉండదు ఆరోగ్యం విన్నారు ఈ సంసారంలో గడ్డి కని ఇంద్రజాతులు మిమ్మల్ని మోసం చేయలేదు వివేకాలను మిమ్మల్ని మోసం చేయలేదు ఇంకే మిమ్మల్ని వినోదాన్ని కలిగించడం కోసం ఏదో లైవ్ చూపిస్తాను తప్పిస్తే మీ జోలిలో పక్షులు కొట్టేయలేదు మిమ్మల్ని ఇంటికి తప్పుదారు వెళ్ళడం వరకు చేయలేదు వివేకాలను మోసం చేయలేదు ఏది హార్మ్ సిద్ధిస్తాం కానీ సంస్థానం ఇది జడ్జి అది కన్ను ఇన్స్టిట్యూషన్ అని క్రిస్టోఫర్ మిషన్ చాలా ఉంటుంది మరి పాశ్చాత్య సమయంలో క్యాలిఫోర్నియా అందులో అతను వర్ణించేటంటే మీరు తీసి ప్రపంచాన్ని తీసి వర్ణించాలి కన్ను ఇన్స్టిట్యూషన్ ఆ మృగకృష్ణ నుంచి బయటపడితే వీటికి ఇది అదే ఖర్చు అయిపోతుంది అని అన్నది ఖర్చు అయిపోతుంది అంటే ఈ జస్ట్ ఏం లేదా ఏం కాబట్టి కాపాడుకోవాలి కాబట్టి శిక్షణ ఇంత డెడ్లీగా పనిచేసేటువంటి ఆ శత్రువు ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఇండియా అధిష్టానం చేయాలి అయితే ఇప్పుడు ఏం చేయాలి అవసరం కామన మనల్ని ట్రాప్ చేసి తీరు ఏమిటో తెలుసుకునే మనం దాన్ని బట్టి పొల్యూషన్ కనుక్కోవాలి మనం ఏం చేయాలంటే కేవలము ఇంద్రియములతోటి తాదాత్మ్యం చెందకూడదు ఒకప్పుడు ఇంద్రియములకు అతీతంగా కూడా వెళ్ళడం అవసరిస్తారు మనస్సుతో తాదాత్మ్యం చెందకూడదు కేవలం మొత్తం దీంతో అలా జరగకూడదు ఒకప్పుడు తెలుగు తెలుసుకుని ఏదో సమయంలో తెలుగు తెలుసుకుని ఇలాంటి శాస్త్ర శ్రవణం చేసి మహాత్ముల సంఘంతో వివేకాన్ని సంపాదించి వివేకము అంటే డిసిప్లిన్ డిసిప్లినేషన్ తేడా తెలుసుకోవడం ఏదో జనరల్ గా నాలెడ్జ్ కాదు తేడా సో మనస్సు ఇమోషన్స్ ఏదైతే ఉంటాయో అవి నా చేత దర్శించబడిందే కానీ అవే నేను కాదు లేకపోతే నేను సాధాత్మ్యాన్ని చెందరాదు అని వాటికి అతీతంగా అలాగే బుద్ధి విషయాత్మిక బుద్ధి ఉండే ఇంటలెక్ట్ దాంతో మనం ఈ సాధన నుంచి నుంచి చేస్తూ ఉంటాం మీరు ఇంటలెక్ట్ గా మీరు ఇంటలెక్ట్ ని బాగా పదులు పెట్టారు స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించినాయి ఇంటలెక్ట్ కి పదులు పెడితే భూమి వేస్తున్నాం అలాగే కూడా intellect so all time intellect తో ఐడెంటిఫై అయిపోతాం ఇంటలెక్ట్ అన్నది మనం పుట్టుకతోటే రాలేదు మనం ఉన్నప్పుడు లేదు మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చింది డెబ్బై ఐదు రోజులు పోతుంది డెబ్బై ఐదు లేదు నాతో అడుగు సంవత్సరం అనుకోదు ఆయన వేగం అందరాయిలాగా వస్తుంది ఆయన అడిగారు నాకు చాలా గుర్తున్నట్లేదు గుర్తున్నట్లేదు పాపం బాగుంది సో ఒక తత్వనిర్ధారణాయా తత్వనిర్ధారణాయా అని డౌట్ వచ్చి నన్ను అడిగారు అడిగితే తత్వనిర్ధారణ అని చెప్పాను నాకు ఆ పవర్ గుర్తుపట్టలేదు నా అని చెప్పాను చెప్తే నేను నా అని చెప్తున్నాను మర్చిపోయాను అనేది మళ్ళీ ఒకసారి నిర్దేశిస్తున్నాను నేను నిర్దేశిస్తున్నాను ఇది తత్వనిర్ధారణ ముడితే అప్పుడు అనుకోవాలి చదవడానికి చాలా మంది లాంగ్వేజ్ నడుపుతాం వకాలు రెండు సందర్భాలు రాదు ఒకటి గెట్లాంగ్ లో ఉంటుంది ఒకసారి ఎందుకలా ఉంటుందో నేను ఒకసారి ఇంగ్లీష్ నేను కెనడాలో గెట్లాంగ్ లోనే వెళ్ళాను దిగ్గానే పాఠం కాదు ట్రాన్స్ఫర్ కెనడాలో వెళ్ళి దిగ్గానే కాదు దాంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఏదో లాంగ్వేజ్లో బాగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఈ బుద్ధి ఎందుకు పనికిరా నేను ఒక పదప్రయోగం చేశాను అయిపోయిన తర్వాత వాళ్ళు క్లాస్ అయితే క్లాస్కి మధ్యలో గ్యాప్లో వాళ్ళు ఒకటి కాఫీ తీసుకొచ్చి నన్ను గుర్తు చేశారు ఆ పదం కాదని మీరు వాళ్ళు గుర్తు రావట్లేదు అంటే అలా ఎలా అవసరం నాకు నేనే ఆశ్చర్యం కాబట్టి అది కాస్మలాజికల్ అన్నాను కాదు కాస్మెటికల్ అన్నాను కాస్మాలజీ కాస్మెటిక్స్ ఎంత తేడా ఉంటుంది అలా నిజంగా అలాగే అన్నానంటే మీరు అలాగే అన్నారు అది పద్ధతి కాస్మాలజీ గురించి మాట్లాడితే కాస్మతి అనే నాస్తం అలాంటి పద్ధతి జట్లాగే ఉన్నప్పుడు అలా కాబట్టి ఇంటర్నెట్ అనేది మనతో మన స్వరూపంలో భాగం కాదు మనం అలాగే ఉంటాం అది మధ్యలోకి వస్తుంది మధ్యలోకి వస్తుంది సో మనం మిగిలి ఉంటాం ఇంటర్నెట్ మనం మిగిలి చేస్తుంది మన మనం మిగిలి ఉంటాం దేహం కూడా మీరు ఇంటికి పెట్టండి దేహం కాదు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇంటికి పెట్టినప్పుడు ఇది దేహం మాట్లాడితే కాబట్టి పూర్తిగా ఇంటలెక్ట్తో డైరెక్ట్ వెళ్ళిపోతాం లిటిల్ అబౌవ్ దాట్ వివేకాన్ని నేర్చుకోవాలి మేము బుద్ధే పరపస్థిత అక్కడ కేవలము బుద్ధే పరత అభిప్రాయం కాదు ఇంద్రియేభ్యం పరత మనస పరత అని అక్కడ కాబట్టి అభ్యాసం చేసుకోవాలి ఇంద్రియములకి ఒక నెట్ పైన సాక్షిగా నిలిచి ఉండటం అలవాటు వాటికి సెన్సెస్ మనం దేనికి అలవాటు పడుతున్నాం సెన్సెస్ తోటి ఐడెంటిఫై అయ్యి అంటే నేనే సెన్సెస్ సెన్సెస్ నేను చెవి నేనే చెవి చెవి అంటే విలిసిటీ అని అర్థం పవర్ ఆఫ్ హీలింగ్ లేకపోతే ఇది అదే నేను నేనే అది అని సాధాత్మ్యం వివేకమైన ఉండదు అలా ఉండకూడదు సాధాత్మ్యం చెంది మనం బాహ్య ధ్వనులను అటువంటి సాధాత్మ్యం చెందిన స్థితిలో ఉంటూ ఉంటాం అప్పుడే మీకు రాజకీయాలు నిర్మాణం ఎందుకంటే నేను మీకు ఒకసారి క్రితం మళ్ళీ గుర్తు చేస్తాను రాత్రి పన్నెండు గంటలు పన్నెండు రెండు గంటలు కుక్క వస్తుంది తెలుగు తెలుగు వస్తే ఇప్పుడు ఆ వినికిడి ఉంది ఆ వినికిడితో నేను ఐడెంటిఫై అయినప్పుడు ఇది రైట్ టు హియర్ ఫామ్ అదే ఐడెంటిఫికేషన్ అంటే వెంటనే ఆ స్థితిలో ఏమవుతుందంటే అటాచ్మెంట్ అనే అవసరం వస్తుంది ఆ సౌండ్ మీరు డివైడ్ చేస్తారు ఏదైతే గుడ్ అటాక్ జరుగుతున్నాయి కాబట్టి బ్యాడ్ అని అంటారు ఎప్పుడైతే అది బ్యాడ్ అని కేటగిరీ మనస్సు చేస్తుందో ఒక ప్రాసెస్ ఇదంతా ఒక సెకండ్లో అయిపోతుంది మీరు ఉద్యోగంలో ఉంటుంది సెకండ్ కానీ నేను దాన్ని చాలా ప్రాధాన్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముక్కలు చేసి అది బ్యాగ్ ఆ సౌండ్ బ్యాగ్ అని మీరు ఎప్పుడైతే బ్యాగ్ చేస్తారో మీరు ఇది అయిపోతారు ఈ ఫీల్ డిస్టర్బ్ డిస్టర్బెన్స్ అన్నది ఇది మీరు ఇది not feel disturb then you are disturb మీరు ఎప్పుడు డిస్టర్బ్డ్ అని ఫీల్ అవుతారో అప్పుడే డిస్టర్బ్ అవుతారు మీరు డిస్టర్బ్డ్ అని ఫీల్ కాకపోతే మీరు డిస్టర్బ్ కాదు మీ ఫీల్ డిస్టర్బ్ దాంతో ఈ విధమైన హ్యాపీ సౌండ్ నేను వింటున్నాను అది బ్యాడ్ సౌండ్ ఐఎమ్ డిస్టర్బ్ ఈ అధ్యాత్మిక ఇంకొక స్వైన్ ఆఫ్ కాస్ట్ని ప్రవేశిస్తుంది ఎలాగంటే మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు ఈ కుక్కలు పొగలవడానికి పోతాయి రాత్రి వాటిలో వాటి ద్వారా వర్క్ చేస్తూ ఉంటాయి అని దాన్ని ట్రైన్ ఆఫ్ థాట్ రాత్రి నిద్రపోతుంది వెంటనే తెల్లారిగానే కాకుండా ప్రతి తెల్లారిగానే ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్లో బాస్ డిస్కౌట్ చేయమన్నారు నేను నిద్ర నిద్ర లేకుండా కుక్కలు జరుగుతాయి దగ్గర నేను అది నాకు బాగా వస్తుంది పునర్నామకం అవుతున్నా అర్థం ఎంత తెలుసుకున్నాం అనుకుంటానంటే టాబ్లెట్ వేసుకునే అవసరం వచ్చినా రావాలి నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి తీసుకున్నాను ఎందుకంటే ఐ వాంట్ స్కూటీ చేయాలి నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తే ఒక దృష్టాంతం మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాక్టీస్ దానికోసం జవాబాబు అర్థం పెట్టి ప్రాక్టీస్ అనేది సో ఈ ప్రాక్టీస్ ఎలా ఉంటాయి నువ్వు identify second class not identify just sound వినడం మనం చేయాల్సింది you not hear sound you observe the faculty of hearing the process of hearing observe సాక్షి అవడం అంటే ఇంద్రియం ఇంద్రియంలో అతీతం కాదు డోట్ identify the sensor the watch చిత్ర సంస్థ ఆ సౌండ్ వస్తుంది అసలు ఈ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ ఎలా జరుగుతుంది ఈ అబ్జర్వ్ జస్ట్ అబ్జర్వ్ ఎప్పుడైతే మీరు ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ అబ్జర్వ్ చేశారో సాక్షి స్థితి ఆ గొప్ప స్థితి మీరు చేసి చూసి తెలుస్తుంది ఎక్స్పెరిమెంట్ కానీ వ్యవస్థ ఏమవుతుందంటే ముందు ఇది కుక్కలు చేసే ధ్వనిని ఆ లేదుకోండి అర్ధరాష్ట్రపోట్ అనే లేదుకోండి బ్యాడ్ సౌండ్ అనే లేదుకోండి డిస్టర్బింగ్ అనే లేదుకోండి ఈ లేబుల్స్ అన్ని పోతాయి ఇప్పుడు నిద్ర చెడిపోయింది కాబట్టి నేర్చుకుంటున్నాం అనే అనే ఈ ట్రైన్ ఆఫ్ థాట్ అసలు ఉపయోగించదు ఈ లేబుల్స్ అన్ని ఎప్పుడైతే డ్రాప్ అయిపోయాయో ఆ ట్రైన్ ఆఫ్ థాట్ అసలు నేను ఏమవుతుందో తెలిసిన మీరు ఎప్పుడైతే ప్రాసెస్ ఆఫ్ ఫీలింగ్ అని విన్నారో ఈ గోల్డ్ నేను చెప్తే నమ్మకం అనుకోవట్లేదు you become happy for no reason happy అవ్వాలంటే రీజన్ ఏదో ఉండాలని ఒక భ్రాంతి ఏ రీజనో అక్కడ మ్యూజిక్ నుండేనే హ్యాపీ అవ్వక్కర్లా కాబట్టి you become calm and then you happy ఇప్పుడు ఆ హ్యాపీనెస్ ఇట్ ఎవరో హ్యాపీ కాబట్టి ప్రతిరోజు ఇంద్రియములకు అతీతంగా ఇంద్రియ సాక్షిగా ఉండడం అలవాటు చేస్తాం ఈ డైనల్ నెట్వర్క్ తీశారనుకోండి వెంటనే దాన్ని లేబుల్ వేసేసి దాన్ని క్యాటగరైజ్ కేటగరైజ్ చేసేసి అలాంటి చేయడం ఉంటుంది డైనల్ నెట్వర్క్ తీసిన వెంటనే ఇది ఏముందా how the process of looking happy how does of looking happy తీసుకున్న ప్రక్రియ ఎలా జరుగుతుంది అని మీరు చూస్తే సంథింగ్ ఎల్స్ నేను ఇంతకుముందు ఇండియన్ ఎక్స్పెరిమెంట్ కింద కూడా చేయించాను మీరు ఇద్దరు చూడండి అన్ని చూస్తున్నా నేను కూడా చూస్తున్నాం మీరు కూడా చూడండి నాకు జరిగింది మీరు జరిగింది గర్వంగా చూడండి అది యోగిస్తాను తీసు తను చూస్తున్నాను నేను చూస్తున్నాను తను ఓకే నాకు నా అనుభవాన్ని నేను చెప్తున్నాను మీ అనుభవంతో కొలిసేది అవుతుందో అవగమించుకోండి నేను తనను చూస్తున్నాను ఇప్పుడు తన్ను చూసే చూపుని కల్పిస్తున్నాను తను చూసుకునే ఉంటాను తన నుంచి చూసిన బయటికి విడదీయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా పర్వాలేదు కన్ను చూస్తున్నాను బట్ కన్నును చూసే చూపుని చూస్తున్నాను క్రమంగా కన్ను అవుతుంటే ఆ చూపునే చూస్తున్నాను అంటే నేను I raise the go the faculty of eye depend something pen అనేది కొట్టేస్తాం మీరు అభ్యాసం చేస్తే మీరంటే సెపరేషన్ అనేది ఆ డిస్క్రిమినేషన్ అభ్యాసం చేసి అభ్యాసం చేయాలి కాబట్టి ఆ విధంగా ప్రతిరోజు ఒక అభ్యాసం చేయాలి ఎలాగా ఇంద్రియములకు అతీతంగా ఉండడం అభ్యాసం దాంతో కూడా అసమస్య ఇంద్రియముల ద్వారానే మనం బహిర్ముఖులు అని చెప్తున్నాం ఎంత అధికంగా మనం జీవితంలో బహిర్ముఖులు అయిపోయామంటే అసలు ఈ సంసారం అనేది మన జీవితాన్ని శాసించేంత లేదో వచ్చింది మనం చూస్తేనే దానికి దాన్ని మనం చూస్తేనే అది అది స్ప్రింగ్ కింద ఎగ్జిస్తుంది నెక్లెస్ నెక్లెస్ స్ప్రింగ్ కింద ఎగ్జిస్తుంది అది మనం అనుగ్రహించాం దాని యూనిట్ని దాని స్ఫూర్తిని తురణని మనం అనుగ్రహించాలి ఆ స్థితి పోయి ఈ సంసారం మనల్ని శాసించే స్థితి తెచ్చుకున్నాం కారణం ఏంటంటే ఇండియన్ అవుతుంది ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ బ్రేక్ చేసి మీరు ఈ బీ వాట్ఫుల్ ఆఫ్ యువరో సెన్సార్ బుద్ధే పరత ఇంద్రియేభ్య పరత ఇంద్రియములకు అతీతంగా ఇంద్రియములకు అతీతంగా ఎలా ఉంటే ఇచ్చినట్టు ఫిజికల్ థింగ్ దీని only one way to go go to transcend sensor అది ఎలాగంటే be watchful of sensor then సెన్సాబ్దానికి సెన్స్ ఆబ్జెక్ట్ కి ఉండే లింక్ బ్రేక్ అవుతుంది మీరు ఇలా చూస్తున్న కళ్ళను చూస్తున్నప్పుడు దేని లింక్ సెన్సాబ్దానికి సెన్సాబ్జెక్ట్ కి లింక్ ఉంది అలా కళ్ళను చూడటం మానేసి సెన్సాబ్దాన్ని మీరు ఎప్పుడైతే చూస్తారో ఆ లింక్ బ్రేక్ అవుతుంది అది మీరు మీ వాక్ ఎవరో విషయం ఆ లింక్ బ్రేక్ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రైట్ బాగుంది సెన్సార్ ఎబో ఏముందంటే నేనేం చెప్పాను ఇది ఏదైనా చెప్పి ఇది కాదు ఇది దీదే ఐ కెనాట్ డిస్ప్లేస్ ఈ కెనాట్ డిస్ప్లేస్ ఈ నీల్ నాట్ డిస్ప్లేస్ ఈ జస్ట్ దీగా పదవర్ అలాగే మనస్సు ఇమోషన్ మనస్సు అంటే ఇమోషన్స్ ఇంటరెస్ట్ అంటే మనస్సు లగ్నం చేస్తే బుద్ధి కూడా తెలుసుకోవాలి బుద్ధి కష్టం విజ్ఞానం ఏం చేస్తాను కష్టం సో ఇంటలెక్ట్ మనస్సుకి ఇమోషన్ ఇమోషన్స్ ఉంటాయి పాజిటివ్ ఇమోషన్స్ గురించి మీరు ఏం చెప్తే ఉండదు దయ ప్రేమ అనురాగం దానం గుణం ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఒక ఇది ఉన్నది ఎందుకంటే వాటిల్లో మనము మన యొక్క ఇన్న రియాలిటీని మనం ప్రశ్నిస్తున్నాం మనం ఒకరిలో మన స్వరూపంలో మనం ఆనంద స్వరూపం ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు ఎదుటి వాళ్ళని హ్యాపీ చేశారనుకోండి అప్పుడు మీరు ఎలా ఉంటారు హ్యాపీగా ఎందుకంటే మీరు స్వరూపం బయటకు కాబట్టి ఎదుటి వాళ్ళని హ్యాపీ చేయటంలో you are not service to him ఎలో ఎలో కూడా పెట్టలేదు you're not you are not the కర్తారా you are not doing the service వాడు వాడు ప్రారంభంగా వాడు లాభాన్ని పొందుతున్నాడు నష్టం పొందేది నష్టం పొందుతాడు లాభం మనం చేసింది కాదు you are doing the service చేస్తున్నారు ఒక ఆయన వచ్చారు నన్ను కలవాలి నేను ఆయనతో కొంచెం పరుషంగా మాట్లాడి పంపించేశాను పంపించేస్తే ఆయన అన్హ్యాపీగా వెళ్ళిపోయాడు నేను అల్ఫెట్ అన్హ్యాపీ ఫర్ అంటే వాళ్ళు ఇప్పుడు గుర్తుకొచ్చే నేను అన్హ్యాపీ ఫీల్ ఎప్పుడో జరిగింది గుర్తుకొచ్చేది కానీ సంతోషంగా ఉంది అది గుర్తుపట్టేదా మళ్ళీ ఆ మనిషి వచ్చాడు దైవాత్మ వచ్చాడు ఈసారి ప్రయాణంగా మాట్లాడుతాం ఇంకా ఈ హ్యాపీ నాయన సో ఇది these are not base emotion these are lofty emotion positive emotion ఇవి ఏం చేస్తాయంటే నెగిటివ్ ఇమోషన్స్ ఇమోషనల్ చేయడానికి ఉపయోగపడతాయి వాటి మీరేం చెప్పలేదు అవి ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ చేస్తాం రెడ్డండి ఇప్పుడు emotions negative emotions negative emotions అంటే యాంగర్ జలసి తర్వాత పాస్ట్ గురించి దుఃఖం అది కూడా నెగిటివ్ ఇమోషన్ అది అది మనిషి నిర్వీర్యం చేసేస్తుంది ఒక మహా బరువులు మోస్తుంది ఎన్ని బరువులు మోస్తున్నట్టుగా ఉంటుంది అది గతం నుంచి చెప్పిన ఆ భాష ఇప్పుడు ఇమోషన్ తర్వాత general sense of not everything is not well విక్సింగ్ అని అంటారు అన్ని ఉంటాయి దొరుకుతున్న భోజనం చేస్తున్నా ఎవ్రీథింగ్ ఇస్తారు ఇల్లు అది అన్ని ఉంటాయి పిల్ల భార్య పిల్లలు డబ్బు వస్తాం అన్ని ఉంటాయి ఏది ఉంటుంది కానీ ఓవరాల్ గా something is not well sense of thinking అంటే ఉండదు ఏదో భారంలో ఉంటాయి సో అది కూడా ఒక నెగిటివ్ ఈ ఇమోషన్స్ ఉంటాయి ఇప్పుడు మనకు ఇమోషన్స్ మనల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నాయంటే మనం వాటితో ఐడెంటిఫై అవ్వాలని కాదు ఇది మై ఇమోషన్ ఇది న్యూ ఇమోషన్ మమ దుఃఖం అహం దుఃఖి అని మమ అహం ఇది ఎవరి దుఃఖం నా దుఃఖం నా దుఃఖం అయితే అక్కడ నేనేమవుతాను అహం దుఃఖి నా దుఃఖము నేను దుఃఖిని దిస్ ఈజ్ హౌ మనం ఇమోషన్స్ తోటి ఐడెంటిఫై అవుతాం ఈ డోంట్ హౌ అన్నది నేను చెప్పలేదు మీరు కలిపేయని ఇమోషన్స్ ని సాక్షికంగా ఈ what emotion dissociate yourself ఒక్క ప్రొసెస్ చాలా ఆటంకం చేస్తాం బయటికి గెలిచేసి బయటకు బయట కొట్టించుకోకుండా ఆ రకంగా ఆ ఇమోషన్ తో ఉత్తర దిక్కులు వెళ్ళిపోకుండా ఈ move away how by walking వాస్తు బై వాకింగ్ దీనికి సాక్షి సాక్షిగా ఉండండి సాక్షిగా ఉండడం అనేది ఎలా సాధ్యమో అంటే నేను సాక్షి నేను సాక్షి అనుకుంటే సాక్షిగా ఉండలేదు ఆ ఇమోషన్ వాస్తు చేయాలి తెలుగు విధం సాక్షి ఆటోమేటికల్ గా తర్వాత ఇంకొక రహస్యం మీరు గమనించాలి యు నాట్ యువర్ మైండ్ అదేవిధంగా మీరు అడగద్దు నేను చెప్పేది యు ఆర్ నాట్ యువర్ మాట you are not your body you are not your మాట ఇది వేదాంత మీరు ఇక్కడ మిమ్మల్ని కర్త భోక్తులు చేసి మీకు కర్మకాండంలో కర్మ చేయించి పుణ్యం సంపాదించి పెట్టే ఉపాయం చెప్పడానికి తీసుకోలేదు ఐ డోంట్ డూ దాట్ ఎందుకంటే నాకు అది ఎప్పుడైనా చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు టెస్ట్ చేసి that is not the general thing general thing ఏంటంటే నువ్వు కర్తవి కావు నువ్వు భోక్తవి కావు నీ యథార్థంగా కావు నీ యథార్థంగా ఏది కాదో అది అయ్యే ప్రయత్నం నేను ప్రతి కష్టాల్లో పడుతున్నావు అది నా మీద నీ కష్టలు కావు భోక్తది కావు యువర్ నాట్ ఎవరు బాడీ యువర్ నాట్ ఎవరు మైండ్ మీకు దృశ్యంగా తెలుస్తుంది కదా నిన్న మాటలో చెప్పాను కదా మైండ్ మీకు దృశ్యంగా తెలుస్తూ ఉంటే దృశ్యంలో అహంభావం అహం అనే భక్తి తప్పదు how to get rid how to break ఇప్పుడు ఇది లేదు కాదని చెప్పక్కర్లేదు ఇది నేను కాదని చెప్పాను దీంతో నాకు తాదాత్మ్యం ఉంటే దాన్ని బ్రేక్ చేయాలనే సమస్య అది లేదు కానీ దేహం లేదు కాదు అని చెప్పాల్సి వస్తుంది అక్కడ తాదాత్మ్యం ఐడెంటిఫికేషన్ ఉంది కనుక బ్రేక్ చేయాలి అలాగే ఇమోషన్స్ తో బ్రేక్ చేయాలి మైండ్ గురించి ఎందుకంటే మైండ్ ఈ వాక్యం మీరు వినండి it derives extremely pressure in being fat అర్థమైందనుకుంటే ఐ హోప్ యూ గాడ్ మీకు శ్రీకృష్ణుడు అన్నాడు సో లోకం విషాదం మోహనించారు అన్న త్యజతి మూర్ఖుడు వీడు బుద్ధి లేదు వీడి శోకాన్ని ఇంటిగల్ అంటే ఇంటిగల్ త్యజతి శోకం దుర్మేధ అంటే దుర్మేధ బుద్ధి లేదు వీడికి శోకాన్ని త్యజించడం అంటే త్యజించడం ఇప్పుడు శోకం మీరు దుఃఖం కలిగిస్తే ఇప్పుడు మీరు హార్ట్ బ్రిక్ పడుతున్నారు హార్ట్ బ్రిక్ అంటే కాలిపోతున్నా ఎక్కడ పడుతున్నారు ఏ కాలిపోతుంది ఏం చేయాలి తెలియని పని ఏంటి రాకుండా మీరు విడిపెట్టారు ఎందుకు విడిపెట్టదు అంటే ఈ బ్రిక్ పడిపోతుందేమో ఏదో ఉపయోగపడుతుంది ఏదో అలాంటి బ్రిక్ ఏదో అలాగే శోకము నేను తీసుకోను కదా లిమిట్ విడిపెట్టారు దిగిరిపెట్ట లేదు this is the ego problem ego develop attachment to this ఒక కొంతమంది feel good in being good feel good తర్వాత ఒకప్పుడు తిరుపతి డివైడ్ చేసిన ప్రయత్నం ఎగరవాళ్ళకి ఒంటరిగా ఉంది వ్యవసాయంగా ఉంది వాళ్ళు అనుకుంటున్నారు ఎదుర్కొనే జీవించాలి ఒక అదొక పిక్చూరియల్ పైకి డెవలప్ అవుతుంది మనస్సులో దీన్ని ఫిలాసఫర్స్ చెప్పారు శ్రీకృష్ణుడే చెప్పారు సో ఈ సమస్య మనం అందరికీ ఉంటుంది మనం బయటపడాలి కాబట్టి ఏం చేస్తామంటే ప్రార్థనలో ఏదో పడతాయి ఇది వాక్యం మోసం డోంట్ బి చేయాలి దీన్ని మాస్టర్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ మాస్టర్లీగా బిహేవ్ చేయాలి కానీ స్లేవ్గా బిహేవ్ చేశారు ఇప్పుడు కూడా దీనిగా సరెండర్ చేయాలి ఇమోషన్ అలాగే అసూయ క్రోధము అటువంటి ఇమోషన్స్ చాలా ప్రయత్నం క్రోధం అనేది అంటారు ఇది ఇమోషన్ ఇది నాట్ గుడ్ ఇది ఇది అనే దాన్ని తెలుసుకుంటారు కానీ శోకం అనేది అది మనిషి జీవితంలో అనేక చట్టాల వల్ల అది మన వెంటాడుతూ ఉంటుంది దానికి మన అసూయకి కోపానికి సంబంధం అదే అదే అదే వస్తుంది దాన్ని ముందు అసూయగా తిరుగుతాయండి అసూయ అనేది చాలా తప్పు అసూయ ఏమి వస్తుందంటే మనకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఆ హ్యాబిట్ ఎందుకు చెప్తే అసూయ ముందు కూడా తెలియదు అది ఎలాగంటే మనకున్నదా ఇంకొకరితో కంపేర్ చేసుకోవాలి ఎందుకు చిన్నప్పుడు నేను గమనించడం లేదో జనరల్ కంపేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒకరు అన్నారు మాట్లాడుతున్నారు ఆ శోకాలను ఆ శోకాలను పట్టుకుని వెళ్ళాల్సిన నువ్వు కూడా పట్టుకుంటావు ఎందుకంటే అశోకాసనం అంటే సీటెస్ట్ కర్మ మీకు తెలుసా అశోకాసనం అంటే సీటెస్ట్ కర్మ అశోకాసనం ఆరణాలు మామూలుగా తీర్థంలో ఆరణాల శాతం ఉంటుంది దాంట్లో అశోకాసనం తెలుస్తుంది కేవలం ఆరణాల కన్నది అశోక మన ఇతరులు అన్నాడు అసలు ఎందుకు తెలుగుతారు కన్నది దాని పాత్రలు దేవుళ్ళేమో ఏమో లేవో ఉన్నాయి వస్త్రం తెలుసు వాడేసిన నేను దాన్ని వాడి చదువులో కంపేర్ చేస్తాను నోట్బుక్ ని కంపేర్ చేస్తాను వార్షికం పుస్తకం ఉంది తెలుగు వార్షికం అది కంపేర్ చేస్తాను అట్ట కంపేర్ చేస్తాను వాళ్ళు ఫస్ట్ కంపేర్ చేస్తాం నేను మనం ఎక్కడ చేస్తున్నాను వాడు ప్యాంట్ వేసేసుకున్నాడు అది కంటే కానీ తల్లిదండ్రులు ఎంతగా చూపిస్తారు ఎందుకంటే భర్త తక్కువ పడుతుంది వాళ్ళే బేదతనం ఉంటారు కంపేర్ చేస్తారు ఇది చిన్నతనంలో ఇవన్నీ ఉంటాయి మనం పెద్ద అయిన తర్వాత కూడా మనకు అది హ్యాబిట్ అయిపోయింది సాధు ఒక సాధు ఇంకో సాధుతో కంపేర్ చేస్తాం మనం కంపేర్ చేసుకోవడం మానేస్తే ఆయన వచ్చి కంపేర్ చేసుకోవడం చేసుకోవాలని దాని దాన్ని ప్రశ్న కాదు అది ఒక స్వామి వస్తూ ఉండేది వాస్తు దర్శనం చేశారు ఆయన ఎప్పుడు ఎందుకంటే మీరు చిన్నదండి వాళ్ళండి వెళ్ళండి మనం ప్రోత్సాహం చేసి కంపేర్ చేస్తున్నందుకు ఆయన మనం ప్రోత్సహించారు ఆయనే కంపేర్ చేసి నా నా గొడవ ప్రయత్నించి ప్రయత్నం చేస్తుంది ఎవరైనా ఏ బాగుంది చదవేది తాపత్రయం పోతుంది కదా నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ కంపేరింగ్ హెల్త్ అందరికీ ఉంటుంది ఎవరికి ఉండకపోవడం అనే ప్రసక్తి ఉన్నది అందరికీ ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడిపోతాయి మీకు అసలు యాత్ర ఇలాంటివి తగ్గిపోతుంది so you should win over overall investment ప్రయోజనం అనేది దగ్గర అవసరం ఇంట్లో మన మాట చెల్లుబాటు కావాలని మనము ప్రయత్నం చేస్తాం అలాగే నా మాట వీళ్ళు వినాలని ఒక రకమైన అహంకారంతో ఉంటారు వాళ్ళు మన మాట నచ్చలేదు ఎందుకు మన మాట ఎందుకు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు నేను ఎవరి మీద నా బిల్లుని ఇంపోజ్ చేసే ప్రయత్నం నేను చేయాను అని ఒక నిర్ణయం తీసుకుని మీరు నడిపించాను అలా సంభవమేనా అని మీరు అడగండి సంభవమే నేను అలాగే చేస్తూ ఉంటాను మీరు ఆలోచించండి కావాలంటే నేను హాస్టల్ నడుస్తూ ఉంటాను నేను హాస్టల్ నడుపుతున్నాను కూడా ఉంది అది అలా నడుస్తూ ఉంటుంది నేను నడుపుతున్నాను నేను ఎప్పుడో అనుకోను ఆయన ఎవరు ఇంకో ఉన్నాయి ఇల్లు అన్నారు వాళ్ళే చెప్తారు ఇలా ఉందండి అలా ఉందని చెప్తారు ఆ పెళ్లి చెప్తూ ఉంటాను ఎప్పుడైనా రైట్ ఏంటంటారు వాళ్ళు ఎందుకు ఒకసారి అన్నీ చూడండి మనం చేసి సేవ ఏదైనా ఉంటుంది దాన్ని పరమేశ్వరం నడిపిస్తూ ఉంటాం కాబట్టి మనం ఇంపోజ్ చేయాల్సిన అవసరం లేదు సరే నేను ఉన్న స్థితిలో ఉండడం కుదరదు ఎందుకంటే నాకు నేను టీచింగ్ టీచింగ్ గృహస్థులంతలా చేయలేకపోవచ్చు బట్ ఈ దోషాల నుంచి మనం బయటపడాలి నేను నా విల్లు ఇతరుల మీద ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశాను దానివల్ల కూడా అదొక దానివల్ల ఇమోషన్స్ కూడా దెబ్బతింటాయి రఫ్లు అవుతాయి ఇమోషన్స్ కాబట్టి ఈ విధంగా అంచేతనే మనం ప్రేమించడం మనకి చేత కాదని మనం ప్రేమిస్తున్నాము అని అంటారు కానీ డిమాండింగ్ కూడా ఉంటారు ఆ ప్రేమకి ప్రతిఫలాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తుంటాను నేను ఇంత ప్రేమించాను కదా మన నాకు ప్రతిఫలం ఏంటని చూస్తూ ఉంటాను నేనేమో ఇంత కష్టపడి పోషిస్తున్నాను ధనాన్ని తీసుకొస్తున్నాను నాకు వీళ్ళు పెద్ద సేవ అంటే ఏమవుతుంది ఆ ప్రేమకి కలిసే కాలుష్యం అవుతుంది కదా ప్రతిఫలాపేక్ష వచ్చేసింది కదా అలాగే ఉండకుండా బతకడం సాధ్యమైన ఏమో పైకెక్తుంది దివ్య సాధ్యమైన అలా పొందగలంట దీవులకు కుదరలేదు ఇది నెలవై బయట తెలుస్తుంది చక్కగా జీవించు కేవలం జీవించు కేవలం కాబట్టి you are not your motion you are not your mind practice వాక్సింగ్ ని ప్రిఫరెన్స్ మోషన్ చేయలేదు బలంగా చూస్తూ ఉంటారు మైండ్ ఫుల్నెస్ అని వాట్ఫుల్నెస్ అని ఆయన అంటూ ఉంటుంది హోటల్ సెంటర్లో so practice dissociate from your mind ఏ విధేయత పరపస్తు సహా ఏ మనస సహా మనస్సుకి అతీతంగా వాట్ఫుల్గా ఇక బుద్ధి అయితే కర్తృత్వం అని అర్థం ఇంటలెక్ట్ కూడా ఇంటలెక్ట్కి అతీతంగా ఉండాలి అంటే ఏంటి ఇంటలెక్ట్కి అతీతంగా ఉన్నది అంటే నేను ఇంత విద్వాంసులు అంత విద్వాంసులు అనే ఐడెంటిఫికేషన్ ఉండదు మన మన లక్ష్యాన్ని మనం హైట్ చేసుకోవాలి నన్ను అడుగుతాను సమతి మీరు కంపెనీ అవుతున్నాను బయట అందుకని సో సో సన్యాసి చేసిన తనకు ఎలాంటి పరిస్థితి అంటే ఇంకా అయితే ఇంకా బయట ఇంకా నెక్స్ట్ జరిగిన నెక్స్ట్ ఇంకా అలా కాదు మీరు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఏంటండి అలా కాదు మీరు సంస్కృతంలో పిహెచ్డీ చేశారని ఏమన్నా తింటారా హ్యాపీ చేయాలి ఇంకా సపోర్టింగ్ ఇంకేమో అని చెప్తూ ఉంటాను ఎందుకంటే నా అభిప్రాయం ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్పాలి ఇంకా కొద్దిగా లేకుండా కూడా యాడ్ చేసినా పర్వాలేదు కొంచెం మసాలా చేస్తే చెప్పచ్చు ఎందుకంటే ఎవరికి దీనికి అదేమీ లేకుండా ఉంటే అహంకారాన్ని దుడ్డు కోసం చెప్పడం కోసం చెప్పడం మాత్రం తప్పదు అనవసరం దానివల్ల ఉపకారం ఉండదు ఒక రాంగ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది దాంతో కొంచెం సఫర్ అవుతూ ఉంటారు అలా ఉండకూడదు దీనికి తెలుసు రైతుకి ట్రూలీ లోపడాలి వీళ్ళు ట్రూలీ లోపడిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు చెప్తారు అదే విజయం ఎందుకంటే మన బేస్ ఇమోషన్స్ మీద మనకు విజయం కావాలి ఎవరి మీద విజయం ఏంటి ఇప్పుడు ఒక ఇప్పుడు భర్త భాగ్యమే తిట్టి లేకపోతే భయపెట్టి వినయంగా వ్యక్తిగా చేశారనుకోండి ఇది వ్యక్తి నో తెలుగులో వ్యక్తి సపోజ్ విజయాన్ని సాధించడానికి బదులు అంటే తిరిగే వెళ్ళడం అంటే నా మాట వెళ్ళాలి అనే దృష్టి పక్కన పెట్టేది కేవలం ప్రేమే చూపించి ఎవరినే మాట వెళ్ళిపోయింది వెళ్ళి ఏం చేస్తుందంటే పిల్లవాడు మొగ్గు పట్టుకొచ్చినప్పుడు వారు తప్పే సాధన అది విజయం పిల్లలంటే తల్లిగా తల్లిగా చూడడానికి పిల్లవాడిని నిజం తల్లి ఓడిపోయి కనిపించిన ఆ ఓటమిలో ఒక విజయం ఉంది ఆ విజయంలో ఒక ఓటమి ఉంది కాబట్టి మనకి ఓటమిలో విజయం అన్న పరిస్థితినే మనం వస్తుంటాం అదే ప్రయాణం ఓకే వాటి ఓకే ఈ రియాలిటీ నా నా పద్ధతికి నీ పద్ధతి ప్రకారం వచ్చాక అని యూ ఎవరి గురించి ఇది వ్యక్తి ఈ దీని ఒక ఎవరో విజయం ఎందుకంటే ఈగో అంటుంది నేనేం నెగ్గాలంటే ఆ ఈగో మీద మీరు నెగ్గాలి అంటే ఏంటి ఈగో నేను నెగ్గాలనే యాటిట్యూడ్కి రిజెక్ట్ చేసి మీరు ఈగో మీద మీరు నెగ్గాలి సో అలాగే కష్టం పాండిత్యం నేను పండుతున్నాను అనే అహంకారం మీద నెగ్గాలి దాని ఇంటలెక్ట్ మీద డిసోసియేట్ చేయకుండా ఎలాగో పూర్వం సాధించాను ఇప్పుడు ధాతువులోనే శబ్దాలు వర్ణిస్తాను డెబ్బై ఎనిమిది వర్షం వ్యాసంలో వర్ణించండి నచ్చిపోయింది మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది అందుకోవడమే కాదు గుర్తు పెట్టుకోవడానికి ఇది తిట్టు అది తిట్టు పేరు తిట్టి తిట్టి సంఘాన్ని తిట్టే గుర్తుకొస్తుంది కాబట్టి ఇంటలెక్ట్తో తగ్గించడం ఇంటలెక్ట్గా నేర్చుకున్నాం మనం వాడుకుంటున్నాను దాని ద్వారా ఇతరులు ఎన్నో అవసరం జరిగింది అందరికీ కావాల్సింది అది మనం డోంట్ ఐడెంటిఫై దాని బుద్ధి అంటే అన్నప్పుడు బుద్ధి కర్త అహం కర్త సావతం మనం కష్ట అంటే నేను కష్ట ఎప్పుడు అవుతానంటే తోడు బొమ్మ వాటిలో బొమ్మ కష్టమైనప్పుడు మీరు కష్టం తెలుగు రాష్ట్రంలో బొమ్మలు ఉంటాయి క్రియలు చేస్తూ ఉంటాయి కష్ట విధానం కష్టం వెనకాల ఉంటుంది ఇక్కడ వీటన్నింటికి కష్టం అక్కడే ఉంటుంది పది పది వేలు ఉంటుంది పది బొమ్మలు ఆడిస్తూ ఉంటుంది పది బొమ్మల యాక్షన్స్కి కష్ట వాడలే మళ్ళీ బొమ్మల బొమ్మల్లో మళ్ళీ కర్తాలుగా ఉండదు పది బొమ్మలతో కర్తవాలి ఒకప్పుడు ఒకే దగ్గరికి రెండు దారాలు పెట్టుకుని రెండు బొమ్మలు ఆడించి పది రెండు ఇరవై బొమ్మలు ఆడిస్తాయి అయినా కర్తవాలే అలాగా పైన ఎవరో ఉన్నారు పైన పైన అసలు నిజంగా ఉన్నాడు మన లోపంలో ఉన్నాడు వేస్తున్నారు ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉన్నాడు ఆవేశించి ఉన్నాడు ప్రకృతి స్వా మొహస్తంగా నాకు వచ్చిన కాబట్టి ఏదో అన్నాను ఏదో ఐదు రామహుడు అన్నట్టుగా అన్నాను వాటెవర్ సో కాబట్టి యు ఆర్ నాట్ ది సంస్థ తిరిగి ఉండాలి కష్టం నేను ఉండదు తిరిగి ఉండాలి దానం ఉండాలి దాత ఉండదు నేను దాత దాత ఉండడం అంటే దానం చేసేప్పుడు వారు బుక్ నాకు ఎవరో ఎవరు ఇచ్చారు నేను బుక్ రిజల్ట్ అదే మళ్ళీ తీసుకెళ్ళి ఫోటోగ్రాఫర్ అవుతారా మళ్ళీ అలాగే ఇందులో ఫోటో ఆ పుస్తకం మళ్ళీ తీసుకుని మళ్ళీ చేసి తీసుకున్నట్టుగా ఆ పథకం లాగేసుకుంటాను పథకంటే ఫోటో విధంగా ఐదు తీసుకుంటాను అంటే దానము దాతా ఉన్నాను క్రియా ఉంది కాస్తా ఉన్నాను అలా ఉంటుంది దానమే ఉండాలి పాపం ఇదే ఉండాలి కష్టం కష్టం నిత్య ఉండకూడదంటే నిత్య సత్యం అంటే అది నిత్య కాబట్టి అది సత్యం కాని దాన్ని పట్టుకుంటే అసత్యాన్ని పట్టుకుంటే తప్పు తప్పువడమే కాదు దుఃఖాన్ని లేదు ఎందుకంటే ఒక ఫండమెంటల్ హీరో సత్యం వల్ల దుఃఖం కదా సత్యం ఏమిటంటే సత్యం యొక్క లక్షణాలు ఏమిటి శివం సింధ ఈ అస్తిత్వం అండ్ సత్యం శివం ఉండాలి మా జీవితంలో అన్ని అమంగళాలే ఉన్నాయి మాకంతా దుఃఖమే ఉంది అంటే మీకు అసత్యం పడుతున్నారు అసత్యం అమంగళం దుఃఖం సత్యం శివం సుందరం కర్తృత్వము బరువు ఎందువల్ల బరువైంది అది అసత్యం సత్యం ఎందుకు బరువు సత్యం అయితే ఉల్లాసాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది కానీ దుఃఖాన్ని భారాన్ని కలిగించదు గంగని కలిగించదు గంగని కలిగిస్తుందంటే అర్థమే కాదు అసత్యం లేదు కాబట్టి సో ఇంప్యూరిటీ అన్నమాట ప్రెస్లేజ్ అవసరలేదంటే అవ్వాల్సింది ప్రెస్లేజ్ అవసరలేదంటే ఇంప్యూరిటీ ఉందన్నమాట కాబట్టి సత్యం క్షమించిందా ఎనివే సో విద్వేష పర్వత అంటే కర్తృత్వానికి అతీతంగా దోషి కర్త అవుతారు yes right about the sense of doership things happen life is a process not putting motion value మీరు అంగీకరించాలి లైఫ్ అనేది ప్రాసెస్ ఆ ప్రాసెస్ సుడి ఎవరు చేశాను నేను కాదు నేను ఎప్పుడు వచ్చాను సుడి అవ్వాక వచ్చాను చిన్నపిల్లవాడిగా పుట్టిన తర్వాత పుట్టినప్పుడు నేను ఉండదు పుట్టినప్పుడు ఉండదు సంవత్సరాలకు ఉండదు ఐదేళ్లకు ఉండదు పదేళ్లకు వస్తాడు ఈ అహంకారం అనేది పదేళ్లకు వస్తుంది ఈ పదేళ్ళు అహంకారం లేకుండా లైఫ్ నడిచింది కదా సరేళ్ళ వచ్చిందంటే అర్థం ఇది విద్యా ఎంటిటీ అని తెలిసిపోతుంది కదా కాబట్టి లైఫ్ ఈజ్ ప్రాసెస్ కుకింగ్ మోసం అది స్టార్ట్ అయ్యింది సంబడి స్టార్ట్ అయ్యింది ఆ సంబడి నేను కాదు ఇదే కాదు ఆ సిక్స్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చింది ఇదో ఇది లేటర్ యాడెడ్ ఎలిమెంట్ ఇప్పుడు నేనే నడిపిస్తున్నాను అంటుంది ఇదో తప్పు కదా నేనే నడిపిస్తున్నాను ఇంజన్లు ఒక ఒక పార్టీ నడిపిస్తుందా నడిపింది ఇంజన్లో ప్రకటనతో ఇంజన్కి అతీతంగా ఉండే శక్తి నడిపిస్తుంది ఎలక్ట్రిసిటీ నడిపిస్తుంది అంటే పెట్రోల్లో కెమికల్ ఎనర్జీ రూపంగా ఉండే శక్తి నడిపిస్తుంది something it is manufacturing engine but it is distinct from the Indian విలక్షణంగా ఉండి ఇండియన్ నడిపిస్తూ ఉంటుంది అలాగే ఇది లైఫ్ అనే ప్రాసెస్ ని ఒక శక్తి నడిపిస్తుంది ఆ శక్తి ఈగో ఈగో మాత్రం కాదు ఆ శక్తి ఈగో ఈ లైఫ్ ప్రాసెస్ లో భాగమే కనుక బుద్ధే అప్పుడు ఏమవుతుందో తెలిసిన ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి అతీతంగా సాక్షిగా నిలబడి ఉంటే ఏమవుతుందో తెలిసిన you are nothing and India ఒక సత్యానికి తలుపు వేసేసి ఆ తలుపు మీద నాటి చేస్తున్న చేసిన చట్టకాన్ని నాకు you knock, it will be open ఒక సత్యాన్ని మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది you seek it will be granted to ఏది జరగాలో అది జరుగుతుంది స్పాంటేనియస్ గా జరుగుతుంది దైత్యం న్యాచురల్లీ సహజంగా జరుగుతుంది ఏమిటది జ్ఞానము ఆత్మ సాక్షాత్కారం మీరు సాక్షాత్కారాన్ని మీరు లాస్ట్ రాదు మీరు దాన్ని ఇన్వైట్ చేయరు మీరు దాన్ని పట్టుకోరు అది కాదు హ్యాపీనెస్ ఎప్పుడు అలాగే హ్యాపీనెస్ హ్యాపన్ పూర్ణత్వము ఫుల్ఫిల్మెంట్ హ్యాపన్ మీరు దాన్ని లాక్కురారు మీరు ఉన్నంతసేపు అది హ్యాపీ అవుతుంది కాబట్టి మీరు డీడీ విట్నెస్ అసలు సాక్షి అసంగా సాక్షి అసంలో తెలుసా ఈ ఆత్మ అసంగ అసంగంగా ఉంది ప్రధానంగా పెద్ద విమోచం వేరే వాళ్ళంగా వస్తుంది సో మీరు జాగ్రత్త వ్యవస్థలో ఒక క్రియ చేశారు కర్తవ్యం స్వప్నంలో ఈ క్రియ వస్తుందా రావట్లేదు ఈ కర్తృత్వం స్వప్నంలో వస్తుందా రావట్లేదు స్వప్నంలో ఒక క్రియ చేశారు కర్తగా అది జాగ్రత్తలోకి వస్తుందా రావట్లేదు జాగ్రత్త స్వప్నాల్లోకి సుశుద్ధిలోకి వస్తున్నాయా రావట్లేదు దీన్ని బట్టి ఇంకా ఏమేమి తెలియదంటే ఈ మూడింటి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఈ మూడింటికి విలక్షణం అంటే డిస్టింగ్ ఫ్రమ్ ఆల్ పురుష ఈ ఆత్మ అసంగం అంటే ఇవాళ అది ఏమవుతుందంటే సాక్షిగా నిలిచి ఉన్నప్పుడు వ్యక్తి యొక్క ఇంటర్సనల్ డైమెన్షన్ అని వ్యక్తిలో పర్సనల్ డైమెన్షన్ ఇంటర్సనల్ డైమెన్షన్ రెండు ఉంటాయి పర్సనల్ డైమెన్షన్ అంటే ఏంటి నేను నా ఇల్లు నా భార్య నా డైరెక్ట్ నా పొజిషన్ ఇది పర్సనల్ డైమెన్షన్ ఇంపర్సనల్ డైమెన్షన్ ఉంటుంది దానికి ఏదో ఆత్మ అది బుద్ధి సో ద ఇంపర్సనల్ డైమెన్షన్ అనేది you come to be with it unit You will come to begin with. You will come to be in it. You will come to be it. This stage. అప్రాసం అంటే దట్ ఇంపర్సనల్ ఈ పర్సనల్లోకి ఫ్లో అవ్వడం ప్రారంభిస్తుంది ఫ్లో ఇంటి ఇంపర్సనల్ ఫ్లో ఇంటి ప్రతి దానికి పర్సనల్ గా అహంకారపూర్వకంగా ఆలోచించేవాడు ఆ ఇంపర్సనల్ అది థాట్స్ ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది దాంతో పర్సనల్ డైమెన్షన్ ప్యూరిఫై అవుతుంది కాలుష్యం తగ్గుతుంది అహంకారము కంటిన్యూస్ బట్ చాలా ప్యూరిఫైడ్ సబ్లేటెడ్ అహంకారంగా మిగిలింది డిప్లేటెడ్ అహంకారంగా మిగిలింది ఆ అహంకారము మీకు ఉపకరిస్తుంది తప్పిస్తే అద్భుతం జ్ఞానికి కూడా ఒక అహంకారం ఉంటుంది దశ చేయాలని ఇలాంటి అహంకారం ఉంటుంది అది దేహయాత్రకు సహకరిస్తుంది తప్పిస్తే ఎవరైతే అభివృద్ధి అహంకారం కాదు అలాంటి అహంకారం డే టు డే లైఫ్ కి అవసరం పడుతుంది తప్పింది ఇట్ వన్ డిస్టర్బ్ అలా అలా అనిపిస్తే విచక్షణం డైమెన్షన్ దర్శనంలోకి ప్రవేశించాలి ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే మనం పర్సనల్ డైమెన్షన్ లోనే మనం బందీలు అవుతూ ఉన్నాం ఇంటర్సనల్ డైమెన్షన్ మూసేసింది అది ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రసక్తే లేదు నేను ఒకసారి దేవాలయానికి వెళ్ళాను వెళ్తే మొత్తం అంతా పూజలు అయిపోయింది దేవుడు దర్శనం అయిపోయింది వచ్చేస్తుంటే ఒక నిమిషాలు కూర్చుని రావడం ఏదో పెద్దగా చెప్తాను అక్కడ కూర్చున్నప్పుడు నాకు దూరంగా కలుపుకుంటున్నాను డిక్కలు ఉంది లోపలికి భయంలో ఉంది లేదు కాదు వెళ్తే ఆ తలుపు చూసి ఎప్పుడు తెలవాలి అప్పుడు అక్కడ పూజాన్ని అడిగే లేదా ఆ తలుపతి అది పవిత్ర ద్వారం అండి అది తెరవదు అది తెలిస్తే కాశీకి వెళ్తున్నది కాశీకి త్వరలో ఉంటుంది అది అది ఇదే కథ పురాణ పరపురాణం ఉంటారు అంటే నేను ఆయన అడిగాను ఇక్కడ నుంచి త్వరగా కాశీ చేస్తాను నిందండి అలాగే అంటే తెరవదు అది ఎవరితో మహర్షులు వ్యాస మహర్షి వశిష్ఠ మహర్షి అప్పుడప్పుడు దేవతలు దర్శించడానికి వచ్చినప్పుడు అలా వస్తారు మళ్ళీ వాళ్ళు వస్తారు అది తెరవదు అని అలా చెప్తే అలాగా దేవాలయం నిర్మాతలు అలా పెట్టారు లోపల నిర్మాణాలు దెయ్యాలు ఎందుకు కలుపు పెట్టారు అలాంటిది వస్తుంది మహారాజు అది తెలిస్తే మీరు కాఫీ కాఫీ అంటే ఆత్మ బ్రహ్మ అదే కాఫీ కాకపోతే ఇది కాఫీ ప్రకాశించి కాఫీ ఏది స్వయం ప్రకాశమో అది కాఫీ ఏది స్వయంగా ప్రకాశించలేదో అది ప్రకాశం అది కాకపోతే ఇది కాఫీ ప్రాణుడు కోసం దొరికాయి కాబట్టి ఆ కాశీకి తలుపు తెరవ ఎలా ఉంటే ఉపాయం ఏంటంటే ప్రతిరోజు కూడా ధ్యానంలో ఈ సాక్షిగా ఇంద్రియములకు మనస్సులకు గుర్తించి అంటే ఇంద్రియ వ్యాపారములకు తర్వాత ఇమోషన్స్కి కర్తృత్వానికి వీటికి సాక్షిగా ఉండాలి ఎలా ఉంటే మీరు ఆ ఇంటర్సనల్ డైమెన్షన్ మీద తెలుసుకుంటారు అప్పుడు మీరు ఈ కామని మీకు ఎందుకంటే ఇంటర్సనల్ ఫ్లో అవుతుంది ఇప్పుడు ఏమైపోయింది ఆ ఇంటర్సనల్ యొక్క అమృత ప్రవాహం లేకుండా అయిపోయింది అంతా మృతంలో పడిపోయింది ఇంద్రియాల మృతం మనస్సు మృతం బుద్ధి మృతం అమృతం ఎక్కడో దాడి ఉన్నది కాబట్టి మన జీవితము మత్స్య జీవితం ఉంది ఎప్పుడైతే నేను సాక్షిగా నిలుచుంటారో అమృత స్వభావం అనేటువంటి ఆ సాక్షి యొక్క మహిమ ఈ ప్రాక్టికల్ లైఫ్ లోకి ప్రవేశిస్తూ అంతఃకరణం సిద్ధం అవుతుంది వీరిలో ఉన్న కాలుష్యం తగ్గింది మనస్సులో ఉన్న కాలుష్యం బుద్ధిలో ఉన్న కాలుష్యం తగ్గింది ఆ కాలుష్యమే కామం ఆ విధంగా మీరు కామ జయాన్ని పొందుతారు కామనపై విజయాన్ని సాధిస్తారు అప్పుడు మీరు పూర్ణమైన హృదయంతో ఉంటారు ఏ కామనలో ఉండవు అటువంటి స్థితిలో ఏదైనా ఒక చిన్నది తీసుకున్నా తప్పు కాదు అది కామం ఇప్పుడు ఆ వేగం అయిపోయింది నేను తర్వాత మీకు ఏదైనా కావాలి మీరు చెప్తే ఉత్సాహిస్తారు మీకు ఏదైనా తీసుకుంటారు ఏమొస్తుంది అయితే నేను మీ కొరకు అన్నప్పుడు తీసుకొచ్చి ఓ చిన్న పొలానికి తీసే ఇచ్చే దీని విద్య లాభంలో ఇచ్చుకోవడమే నేను తిన్నాను నాకు ఇప్పుడు నాకు అసలు నేను తిన్నప్పుడు విద్య విద్య చూస్తాను అని ఒక తెలిసిన ఇంటి బాగుంది అయితే అలా దాని మీద ఆకర్షణ ఉండదు అది లేకపోతే లోకనిపించదు అది ఇంటి మనం ఏదో సమస్యమో ఫీలింగ్ ఉండదు చాలా ఒక ప్రివిలేజ్ పొజిషన్ లోకి అలాంటిది ఏదైనా ఒక చిన్న ప్రివిలేజ్ అంటారు చిన్న విలాస లేల ఆ లేల లేల కోపం ఏదైనా ఒక చిన్న కామన్ కామన్ కాదు అలాంటిది ఏదైనా ఒక కోపాన్ని స్వీకరించినా తప్పదు శ్రీకృష్ణుడు అలాగే చేయడానికి ఏదైనా భావం వస్తే ఆయన కూడా వెతిస్తాం ఇప్పుడు వెతిందో ఇప్పుడు శిక్ష పూర్ణుడు ఆ పూర్ణత్వం నుంచి ఏదైనా ఎవరైనా డాన్స్ చేస్తున్న సమయంలో సరేనా అంతేగాని డాన్స్ లో కూర్చో ఇక ఇరవై డిజైర్ అట్లా మోహయతి యుక్తం ఇదంతా చెప్పేశాను ఏదైనా విమోహయోత్సవ జ్ఞానమావృత్యదేహం అనేది ఆ శ్లోకాన్ని చెప్పారు ఆయన సబుద్ధే ద్రష్ట ఆత్మ బుద్ధికి ద్రష్ట సాక్షి ద్రష్ట అంటే సాక్షి బుద్ధికి ద్రష్ట అంటే మనస్సుకి ద్రష్ట ఇంద్రియాలకి ద్రష్ట బుద్ధికి ద్రష్ట ఏమంటే ఆత్మ సాక్షి ఆ సహా అంటే ఆత్మ సాక్షి పెద్దతో పరమేశ్వరుణ్ణి బోధిస్తారు ఆ పెద్ద నేను సహ అంటే కామహ కాదు సహ అంటే కామహ ఎలా ఉందండి కామహ ఎక్కడుంది కామహ ఎక్కడ ఉంటుంది ఇంద్రియాది మనోబుద్ధిరస్తే అధిష్టానం ఇస్తే ఆ మూడింట్లో కామహ ఉంటుంది ఆ మూడింటికి అతీతంగా ఏముంటుంది ఏం బుద్ధే పరం బుద్ధ్యాత్మానమాత్మని శత్రుం మహాబాహో రామరూపం దురాసరం వ్యాకరణ విద్యార్థులు వస్తే పాలించడం ఉన్నాయి ధ్యానం తన హింసాగత్యోహం రెండో ధారణ హా త్యాగే అనేదానికి జహాతి అని ఉంటుంది లక్ దానికి లోటు మధ్యమ వ్యవసాయపోతుంది జహిజి అని అంటే ముందు వస్తుంది అంటే విడిచిపెట్టింది అని కామనని విడిచిపెట్టింది అక్కడ చెప్పారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే జహిజి అంటే జహి ఒక హీ లేదు ఇది ఇది హా ధాతువుకి ఇంకా సంబంధం లేదు ఇది హన అనే ధాతు హన హింసాదిస్తూ దీనికి లెక్క హంతి అని ఉంటుంది జహాతి అని ఉండదు హంతి అని హంతి అవబోధన హంతి ధనంతి దీనికి లోతు మధ్య పురుష దేహి హంతి హతాత్ హతాం దేహి అని కాబట్టి దేహి అంటే సంహరించుము అన్నారు జేహి అంటే విడిచిపెట్టుము జేహి అంటే సంహరించుము ఇక్కడే అఖండానం ఇది అన్నారు ఎవరికి సంస్కృతం కాదండి ఇదే పాఠం చెప్తారు ఎవరికి చేసిన అర్థం వారు చెప్తారు సంస్కృతం రాకపోతే ఇదే సమస్య అని అన్నారు ఈ కాంప్లికేషన్ ఉండబట్టారు కాబట్టి ముందు కామాన్ని విడిచిపెట్టు అక్కడ ఇక్కడ ఏమంటున్నారంటే కామాన్ని గ్రహించుకుంటారు సో కామాన్ని ఎలా గ్రహించాలి విద్య పెట్టడం ద్వారా ముందు ఆ కామన యొక్క డిగ్రీ కౌపీ ఉంటుందో ఐడెంటిఫికేషన్ దాని నుంచి బయటపడడం ఆ తర్వాత అది నిర్వహించడం ఆ విధంగా దాన్ని నిర్వహింపజేయాలి దాంతో ఐడెంటిఫై అయ్యింది దాన్ని ఎలా నిర్వహింపజేస్తారు ఇది నా కామన అది ఉంటే నాకు దుఃఖం లేకపోతే నాకు దుఃఖం వస్తుందో కామాన్ని విద్య పెట్టడం ఉంటే వీడు ఉగ్గబట్టేసి ఉంటాడు అలాగా అది విద్య పెట్టడం లేదు దాన్ని పడుతుంది అలా కాదు రాస్కర్ అయిపోతుంది ఫలితం మీరు డిజైడెంటిఫై ఎప్పుడైతే చేసేస్తారో త్యాగం ఎప్పుడైతే చేస్తారో ఐడెంటిఫికేషన్ బ్రేక్ చేయడం ద్వారా ఇప్పుడు దాన్ని నాశనం చేస్తుంది కావచ్చు ఏదో సమ్ టెక్నికల్ గా సో దేవి సంహరించింది ఎవరిని శత్రువు శత్రువుని సంహరించింది ఎవరి శత్రువు కామ కామవేశ క్రోధవేశ అదే శత్రువు కాబట్టి కామము అనే శత్రువు డిజైరింగ్ యాటిట్యూడ్ అని అర్థం అదే విధంగా ఎంగ్లీష్ డిజైర్ పెట్టుకోవడమే కామ సో దాన్ని సంహరించింది సో జన నేను మహాభావం సంబోధిస్తున్నా అంటే నీవు బాగా పవర్ఫుల్ వస్తున్నది బలం ఉన్నవాడి దేహ బలము ఉన్నది అధికార బలము ఉన్నది ధ్యాన బలము ఉన్నది ఒకటి రౌడీ దేహ బలం తర్వాత డబ్బు సంపాదించారు ఊళ్ళో వాళ్ళందరినీ ఎక్స్టాప్ చేసి డెలివరీకి డబ్బు సంపాదించారు తర్వాత ఎంపీ పోస్ట్ సంపాదించారు ఇప్పుడు ఇప్పుడు ఎవరందరూ అలాగే సో కాబట్టి దేహ బలము ఉంది ధన బలము ఉంది అధికార బలము ఉంది ఇప్పుడు దీంతో ఎవరెవరందరినీ కూడా శాస్త్రం చేస్తాను నా మాట వినకపోతే కంప్లీట్ చేస్తాను అంటాను నిజాలు చేయాలి అది ఎంత అవసరం మీకు నిజంగా మీకు శక్తి ఉంటే నిజంగా బలం ఉంటే మహాబాహో కామరూపం శత్రు జహి మీకు బలమే ఉంటే శక్తే ఉంటే కాముడు కామన అనే రూపంలో ఉండే ఈ శత్రువులు కనదు ఈ అంతఃశత్రువులు కనదు ఊళ్ళో మీద దురువు చేయడం కాదు వస్తువులో ఉన్న వాళ్ళ మీద పక్కన వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళ మీద దురువు చేస్తారు అది తప్పదు అలా ఉంటుంది మీ హృదయంలో ఉండే కామన అనే శత్రువుల సంహరణ దురాసర అంత పేరు కాదు శత్రువులను సంహరించాలంటే శత్రువు యొక్క ఆనుపాములు తెలుసుకుని సంహరించాలి సో ఆసదంతో తెలుసుకోవాలి ఆ కామను ఎలా ఆనుపాములు లేదు ఏ విధంగా ఉన్నాయి పట్టుకుంటున్నాడు ఏ విధంగా మనం నిర్వీర్యోగి చేస్తున్నాడు ఆ ఒడిసి ఒడిసి ఆ పట్టులన్నీ తెలిసి ఇంకా ఉదాహరణలు ఆ దాని దోషాన్ని గుర్తుపట్టు త్యాగం చేయాలి త్యాగం చేసి అంటే ముందు డిసైడ్ డిసైడ్ చేసి తర్వాత సంహారం చేయాలి ఎవరు అంత తేలిక అది అది చేస్తే నేను మీరు గొప్పతాను అంతేగాని ఇంట్లో వాళ్ళ మీద వెళ్ళేవాళ్ళ మీద గురి చేస్తే మీ హృదయంలో ఉండే శత్రువుని సంహరించాలి అని చెప్పారు తర్వాత ఎలా సంహరించాలో తెలిసిన ఉపాయం కూడా చెప్తున్నారు ముందు ఏం చేయాలంటే బుద్ధేహ పరం చేస్తున్నావు ఇండస్ట్రీ ఆ పని చేయకుండా సామాన్య నుంచి బయటపడాలి అంటే వైరాగ్యంగా ఉండడం కాదు ఒకటి ఏంటంటే మనం వైరాగ్యంగా ఉండాలి వైరాగ్యం ఉంటే మనకి మంచిది వైరాగ్యంగా ఉండాలని శాస్త్రం చెప్తాడు గురువు చెప్తున్నాడు కాబట్టి వైరాగ్యంగా ఉంటుంది ఇది మొదలు సో కరెక్ట్ ఉంటే సొంత దొరుకుతాం వైరాగ్యంగా ఉండాలి సో ఇలాగ ఏదో చేస్తాం సో ఆకలి వస్తూ ఉంటుంది తినాలనిపిస్తుంది ఉడికలు హోటల్ తినాలనిపిస్తుంది కానీ ఉడిక తింటే జనసంతులను నూనె వేయించేస్తారని భయం ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ తింటారు ఇప్పుడు ఉల్లిపాయ త్యాగం చేసేది కానీ దాని మీద విరక్తి లేదు రక్తే ఉంటుంది ఉల్లిపాయ హోటల్ ఉంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ ఉల్లిపాయ తినకూడదని శాస్త్రం చెప్తుంది కాబట్టి నోరు కుట్టేసి కూర్చుంటారు ఉల్లిపాయ పకోడీ కంటే ఇష్టం ఇది ఫస్ట్ స్టేజ్ లేదాట్లేదు అలా ఎంతకాలం అధ్యయనం నిలబెట్టగలరు అలా కష్టం ముందు ఆరంభంలో ముఖ్యంగా చిన్న వయసులో పిల్లలకి అలాంటి వైరాగ్యాన్ని నేర్పాలి ఉదాహరణకు పరీక్ష అయ్యేదాకా సినిమా చూడండి నేను చెప్పాను మీకు ఎవరైతే పరీక్ష అయిపోయాక సినిమా చూసింది పరీక్ష ఎప్పుడైపోతాయి ఐదు పరీక్షలు ఐదు ఏడు పరీక్షలు ఏడు రోజు మధ్యాహ్నం పన్నెండున్నర పదిహేను ఆ తర్వాత ఫస్ట్ సినిమా ఎప్పుడు ఉంటుంది రెండున్నర సినిమా ఇది రెండున్నర సినిమాలో ఉంటుంది నిజంగా మ్యాట్ని గడిపోతారు కరెక్ట్ అయిపోయిందంటే రెండు మెతుకులు తినేసి తరగతి మ్యాట్ని వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు సినిమా మీరు వైరాగ్యమా లేకపోతే రక్త ఏముంది రక్తే ఉంది మరి ఆరు మాసాల్లో ఎందుకు పోలేదంటే ఒక ఖర్చు కొనుక్కోవాలి అది కూడా మంచిది అవసరం ఆ తర్వాత ఒక స్టేజ్ వస్తుంది ఏంటంటే సినిమా చూద్దామండి అంటే అది ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు అనే స్టేజ్ అది యథార్థమైన వైరాగ్యం అది కావాలి కామన విషయంలో కూడా నిష్కామత్వము అనేది అతి సహజం అయిపోవాలి అది ఎప్పుడవుతుందంటే బుద్ధి మనస్సు ఇంద్రియములు ఈ పడిపోతున్నంత సేపు అనుకుంటుంది కేవలం బుద్ధే సాన్నిధ్వ బుద్ధికి అతీతమైన తత్వాన్ని నీవు తెలుసుకున్నవాడు బుద్ధికి అతీతమైన తత్వమనే అనగలుగుతాం దానికి అంతకంటే వేరే చెప్పడం కుదరదు అది మీ స్వరూపంలో భాగం బుద్ధికి అతీతంగా మేము నిలిచి ఉంది ఇది కమ్ టు అక్కడ నోయింగ్ అన్నది ఎదుర్కొన్నా ఉన్న వస్తువుని నాకంటే భిన్నంగా ఉన్న వస్తువుని తెలుసుకునే పద్ధతిలో ఉండదు అంటే భేదపూర్వకంగా తెలుసుకుంటాం నేను నేనుగా ఉంటాను అది నాకంటే భిన్నంగా ఉంటుంది అలా తెలుసుకుంటూ ఉంటాను ద్వైత జ్ఞానం అలా ఉండదు దాన్ని తెలుసుకోవడం అంటే అది అయిపోవడం ఇందులో పంచదార కనుక స్థితము తీయదనాన్ని తెలుసుకుంది తీయదనాన్ని తెలుస్తుందంటే ఇప్పుడు ఆ తీయదనం పంచదార స్ఫటికం బయటుందా లేదు దాని లోపల దానికంటే భిన్నంగా ఉందా కాదు అదే అయిపోయింది కానీ మనం భాష మాట్లాడాలి కనుక ఏమో బుద్ధే పరం బుద్ధ అంటే దీన్ని బుద్ధ అంటే దీన్ని ఎక్స్పీరియన్సింగ్ అని భారతదేశంగా కొంతమంది ఉన్నారు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇది మాట్లాడేది ఏదో ఎక్స్పీరియన్స్ అనేది విషయాన్ని గుర్తించినప్పుడు దాన్ని స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అని ట్రాన్స్లేట్ చేస్తాం దాన్ని రెండు శనికోణంలో పెడతాం లేకపోతే ఎకాన్సైజ్ చేస్తాం అలా ఏం చేస్తారంటే మీకు మామూలుగా రొటీన్ ఈ భేదపూర్వకమైన అనుభవాలు ఏవైతే ఉన్నారో ఇది ఎలాంటి కావచ్చుమా అని ఇది ఎలాంటిదంటే అనుభవము ఇప్పుడు అను అంటే గోబా ఇంద్రియములు గోబా ఇతిగ్రాహం బుద్ధి గోబా అను తీసుకే గోబా భవము అంటే ఇంద్రుత దీని అంతకంటే గోబ్యాక్ ఏం లేదు బుద్ధే పరం బుద్ధ అంటే గోత్య బుద్ధి గో బ్యాక్ గో బిహైండ్ బుద్ధి తీసే బుద్ధికి వెనక్కి లేదు అంటే ఎలాగనమాట separate workers mind as it it just by walking the mind మీరు మైండ్ని వాచ్ చేస్తే మీరు బుద్ధిని వాచ్ చేస్తే బుద్ధి అభివృద్ధి వెళ్తుంటారు బుద్ధికి అతీతంగా వెళ్తుంటారు బుద్ధి కూడా లోపలికి వెళ్తుంటారు భాష లాంగ్వేజ్ హవన్ మీరు అడగద్దు మీరు ట్రై చేయడం ట్రైన్ ఇది ఆల్ పాస్ అవుతుంది దీంట్లో దాన్ని ధ్యానంలో ఉంటారు సో ఇది నిద్ర ధ్యానం కాబట్టి బుద్ధికి అతీతంగా బుద్ధిని వాచ్ చేస్తే బుద్ధికి అతీతంగా ముందుకు ఉంటుంది దాన్నే బుద్ధే స్వరం బుద్ధ నేను మళ్ళీ బుద్ధి వచ్చింది అనుకోదు బుద్ధా అన్నాను కదా దీనికి తెలియదు మళ్ళీ బుద్ధి వచ్చింది అనుకోదు అసలు బుద్ధి లేదు బుద్ధే పరం బుద్ధ అంటే just be witnessing awareness with conscience intellect just be అక్కడ మీకు ఆ బుద్ధి పరం మీరు బుద్ధి సాక్షిగా విడిచి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలిసిన నేను ఫలానా అనే ఆ ఈగో బేస్డ్ దర్శనాలకే ఉండదట తర్వాత నేను ఫలానా రూపము గలవాలను అనే రూపము రూప ఐడెంటిఫికేషన్ ఉండదు జెండర్ ఐడెంటిఫికేషన్ ఉండదు నేను మొగదాన్ని ఆడదాన్ని అనే జెండర్ ఐడెంటిఫికేషన్ ఉండదు ఇది అది ఉండదు మీరు ఎప్పుడైతే బుద్ధిగా ఉంటుందో సాక్షిగా ఉంటుంటారో అక్కడ gender identification caste creed race region అభిమానం ఇవే ఉండవు నేను ఫలానా అధికారంలో అది ఉండదు ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ ఉండదు ఫాదర్ మొదటి దేవుడు దేవుడి కంటే భిన్నంగా ఉన్నాను అతను భిన్నంగా నేనున్నానని అలాంటి రెలిజియస్ ఐడెంటిఫికేషన్ ఉండదు నేను హిందువు నేను ఇది నేను అది ఈ డిస్కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఏమీ ఉండవు తర్వాత నేను నాకంటే భిన్నంగా ఉండే జగత్తును జగత్తును తెలుసుకుంటూ బతుకుతున్నాను అనే సెన్స్ ఐసోలేషన్ ఉండదు ఇది బిగ్ థింగ్ అయితే ಅದಕ್ಕೆ ಎಲ್ಲ ಸಲ ಅದು ನಿಜ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಸಂಥಿ ಹೇಳ್ತಾರೆ ಇದು ನೋಡಿ ಹೇಳ್ತಾರೆ ಏಕತ್ವ ಅಂತಂದ್ರೆ ಯಾರು ಯಾವ ಸಫಲ ಪ್ರಯೋಗಕ್ಕೆ ನೀನು ತಿರುವು ಯಾರು ನೆವರ್ ಅವೇ ಪ್ರಯೋಗಕ್ಕೆ ನೀನು ತಿರುವು ಜೀವಿತಲೋ ಸತ್ಯمو ಏರ್ ಕರುಸ್ತೀಯ ನಿತ್ಯمو ಸತ್ಯمو ಏರ್ ಕರುಸ್ತೀಯ ಏಕದಂತ ಅಂತ ಒಂದು ವಿಧಾ ಇಟ್ಸ್ ಅ ಪ್ರೋಸೆಸ್ ಇನ್ ವಿಜಯ ಅಂತ ಇದೆ దేవుడికి విద్యాన్ని తెలుసుకోవాలంటే కేవలం విద్యే పరం అది ఎలా తెలుసుకోవాలి అంటే దానికి స్టార్టింగ్ పాయింట్ ఏమిటంటే సంస్థభ్యాత్మానం ఆత్మని ఆత్మానం మనస్సుని ప్రతిదానాత్మ కాదు మనస్సుని ఆత్మని స్థానం సంస్థ సంస్థభ్య ఉంది ఆత్మన ఆత్మన అని చెప్తాను ఆత్మానం ఆత్మనే ఉంది ఇక్కడ ఆత్మన సంస్థం ధ్యాత్మానం ఆత్మన శంకరులు అయితే ఆత్మన అనే రాశారు ఆత్మ ఆత్మన భాష్యంలో ఆత్మన కాబట్టి మనస్సుని నేను నిలబెట్టుకో స్థిరం చేసుకో ఎలా తనంత తానుగా ఆత్మన తన తన తానుగా మనస్సుని నిలబెట్టుకో మన మనస్సును కరువు చేస్తున్న ఉపాయం ఏంటంటే మనస్సు కరిగిందనుకోవాలి ఎక్కడికో విసిరిపోతుంది ఎక్కడికో అలవాటు ఏదో థాప్ వస్తుంది ఇదిగో విజ్ఞానం మనసు ఎప్పుడు ఉంటే ఇది మన లక్ష్యం కాదు ఇది ఇలా నాశనం అయిపోతుంది మన దృఢంగా కూర్చొని పట్టలేదు ధ్యానం కూడా చేయలేకపోతున్నాం నేను ఆ విధంగా దాన్ని కంటెన్ చేశారనుకోండి అది అది దానివల్ల మీకు ఇస్తారన్నమాట కేవలం కంటెన్ చేయడం తర్వాత గిఫ్ట్కి కూడా చేయదు ఆ పెద్దవాళ్ళు మనసు వెళ్ళి మీకు ఏం చేస్తున్నానండి వెళ్ళాలి మరి అని అలా మనసు చెప్పండి అప్పుడు ఇంటి సాధన ఉండదు ధ్యానం ఉండదు కాబట్టి గట్టిగా చేయదు సపోర్ట్ చేయదు డోంట్ మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో మీ బలం నాకు ఇచ్చేస్తుంది ఆ పని అపరపాటు చేయదు కండెమ్ చేయదు ఖండం చేసినట్లయితే ఈ నీటి నిరుద్యోగం ఉంటుంది కదా దాన్ని బలం చేసిన వాళ్ళు అది అంతకుముందు పాజిటివ్ సైన్స్ బలంగా ఉంది ఇప్పుడు నెగిటివ్ సైన్స్ బలంగా ఉంది ఖండం చేయదు జస్ట్ చేయదు జస్ట్ జస్ట్ దట్ ఈజ్ ఈ లీడర్ అప్పుడేమవుతుందంటే మైండ్ కామ్నెస్ ఆ కామ్నెస్ అది మీరు ఆర్టిఫిషియల్ గా తీసుకొచ్చిన కాంగ్రెస్ కాదు సహజ సహజంగా నిర్మాణమైన ప్రశాంతి అది నిలబడుతుంది నాకు చాలా ఆర్టిఫిషియల్ గా అంటే కదిలేదు అనుకోండి అదిగో కదిలింది కరెక్ట్ తీసుకొచ్చేది మళ్ళీ ఫిక్స్ చేసేది ఫిక్స్ చేసేందుకు కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి టెక్నిక్స్ అంటే ఉదాహరణకి మైండ్ సెలవులు కదిలేదు అనుకోండి మీరేం చేస్తారంటే వెంటనే ఎక్కువ మీ నోరు కూడా మూసేస్తున్నారు ఇంకా తర్వాత కావాలి ట్రై చేస్తే ఇంటికి వెళ్ళాను ఇంటి కదా ఇంకా తర్వాత ఫిక్స్ అయిపోతుంది ఎప్పుడైనా వస్తున్నానికి చేయొచ్చు మరి మనం చికాగ్గా ఉన్న ఫేస్ తప్పేం కాదు ఇవన్నీ యోగా టెక్నిక్స్ ఈ follow but they are not the ultimate goal ultimate goal ఏమిటంటే కంట్రోల్డ్ పీస్ కాదు మనకు కావాల్సింది ఎన్ఫోర్స్డ్ పీస్ కాదు కావాల్సింది న్యాచురల్ పీస్ కావాలి న్యాచురల్ పీస్ కావాలంటే మీరు ఎన్ఫోర్స్ చేయకూడదు ఎన్ఫోర్స్ చేయకూడదంటే జడ్జి చేయకూడదు కండెమ్ చేయకూడదు ఎందుకంటే మీరు కండెమ్ చేసి జడ్జి చేస్తే ఎన్ఫోర్సింగ్ నెక్స్ట్ వస్తుంది న్యాచురల్ ఇప్పుడు పిల్లల్ని లో పెట్టాలి మనం చెప్పిన వాళ్ళని చదువుకున్న నుండి చదువుకోవాలి ఆడుకోవడం ఆడుకోవాలి కానీ కొంత వయసు వరకే ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి ఇంకా తర్వాత వాడు ఇండిపెండెంట్ గా వాడి డిసిప్లిన్ వాడు డెవలప్ చేసుకున్నట్లో మనం ప్రోత్సాహం చేయాలి కానీ మనం అలా పనిచేసుకుని ప్రత్యేక శక్తి చెప్తానంటే అది వాడు గ్రోత్ పూర్వం కొంచెం పొరపాటు చేస్తూ ఉండేవాళ్ళు పూర్వం వాళ్ళు ఆలోచన కూడా చేస్తున్నారని నాకు తెలియదు ఎవరైనా అసలు సేవ్ అయ్యారు మన ఇచ్చిన డిమాండ్ కాకనే అప్పుడు సేవ్ అయ్యారు వాళ్ళ నాయనగారు కొట్టే ఎస్ఎస్సీ రెవెన్యూ కొట్టిన రోజులు వాళ్ళు కోర్టు ఏమవుతుందండి ఇప్పుడు కురికే మొన్నటి పరిస్థితులు ఇవాళ చూస్తే ఒక దాని పరిశుభారాలు కాసేపు కొనుక్కోవాలి నమ్ముకోవాలనుకుంటాను ఇంకో నాలుగు మార్పులు వచ్చేసాను పరిస్థితి ఏదైనా కొరికే ఏమవుతుంది ఎందుకు అంటే కనీసం వ్యక్తమైన ప్రశ్నతాను అది ఎంత అలా కోసం కాబట్టి ఒక స్టేజ్ వచ్చాక ఆ డిసిప్లిన్ ఎన్ఫోర్స్ ఉండకూడదు inner discipline voluntary discipline spontaneous discipline రావాలి మనస్సు కూడా అంతే ఈశ్వర్యంగా మరీ అధ్వానంగా ఉన్నప్పుడు అవగాహన ఎక్కువడం తీసుకోవడం ఇవన్నీ చేయగలవే కానీ మన గోల్ మాత్రం అలా ఉండకూడదు సంస్థాత్మానం ఆత్మన అని అంటే అర్థం అది not by bringing external pressure of the అదేం అర్థం లేకుండా సహజ సిద్ధంగా అది కామ్ ప్రశాంతం ఉండాలి అటువంటి కామ్నెస్ ఇప్పుడు బికమ్స్ స్పాంటేనియస్ దాన్ని డిస్కవర్ చేసుకోవాలి కొంచెం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ముందు మనస్సును మీరు వాచ్ చేస్తున్నప్పుడు మైండ్ రివోల్ట్ చేస్తుంది ఒప్పుకోద్దాం ఒప్పుకోకపోతే అది ఒప్పుకోవట్లేదు కానీ మీరు దానికి సరెండర్ అయిపోతారు ఫస్ట్ కొంచెం ఆర్గ్యువస్ కొంచెం కఠినంగా ఉంటుంది ఆరంభంగా అందులో ఇది ఇది కాగ్నేటివ్ మెథడ్ దీంట్లో మీకు డిసిప్లినరీ మెథడ్ కాదు ఇది ఎన్ఫోర్సింగ్ మెథడ్ కాదు ఇది కాగ్నేటివ్ మెథడ్ ఎన్ఫోర్సింగ్ మెథడ్ అంటే మనస్సుని కదిలించే స్థలం యోగా టెక్నిక్స్ కొన్ని ఆసనాలు ఉంటాయి దాన్ని అలా ఫిక్స్ చేసేసే ఆసనాలు అయితే ఇంకా కలిగితే ఫిక్స్ అవుతుంది అలాంటిది కాదు కాబట్టి ఎందుకో ఏదైనా ఎప్పుడు కూడా అన్ని తీసుకుని ఒక మోతాదులు బాగుంటాయి విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా ఒక మోతాదులు వేసుకోవడం తప్పుకోవాలి అంతేగాని all needs of vitamin tablets నుంచే వస్తుంది అనుకోకూడదు అది పూర్వం వాటి నుంచి రావాలి సహజంగా ఆహారంలో రావాలి కానీ కేవలం టాబ్లెట్గా ఆహారం తీసుకోకూడదు అలాగే మనస్సు విషయంలో కూడా దాన్ని ఒక ఈయన వాక్ఫుల్నెస్ దీన్ని బుద్ధిస్ట్ లిటరేచర్లో బాగా వాళ్ళు క్షణిక విజ్ఞానం వాళ్ళు వాళ్ళు ఉన్నారే వాళ్ళు బాగా స్టడీ చేస్తున్నారు మెడిటేషన్ లో వాళ్ళు వాళ్ళు బాగా చెప్తాం ఎందుకంటే చేసేస్తారు ఈవెన్ విపాసన మెడిటేషన్ ఉంటుంది అంతా కూడా చాలా మెడిటేషన్ మనస్సు వరకు వాళ్ళు పెట్టినంత బాగుంటుంది మనస్సు తర్వాత శూన్యం అని అంటారు వాళ్ళు శూన్యం అన్నదాన్ని మీరు బ్రహ్మనుకోండి అంతేసారి అంతకంటే చేయాల్సింది ఎంతో అంతకంటే దాంట్లో దాన్ని కూడా కంటెన్ చేయాల్సిందే ఇంకా కైండ్ ఆఫ్ నథింగ్ తినేదే నేనే ఇట్స్ కైండ్ ఆఫ్ నథింగ్ ఎవరు పోలండి శూన్యం అన్న నష్టం అవుతుంది నిజానికి కొన్ని చోట్ల అదేంటి ఈశ్వరుని శూన్య శబ్దంతో వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి విష్ణు దర్శనంలో నామ కష్టి కమ్మంలో ఇలాగ నామం ఎవరు ఏది ఈ నామ ఎవరి నామ ఎవరు ఏమిటి ఎవరు ఏమిటంటే అర్థం ఏంటి దానికి ఆన్సర్ వాళ్ళు చెప్తారంటే ఇది ఏమి కాదు something icon something something caste describe చేసిన ఆన్సర్ అలా సరే దానికి ఇంకో రకంగా కూడా వ్యాఖ్యానం చేసి చేస్తారు కాబట్టి ఆ విధంగా మనస్సుని మనం స్వాధీనంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కామన్ అన్నది అది డ్రాప్ అయిపోతుంది డిజాల్వ్ అయిపోతుంది డిజల్వ్ ఎందుకంటే కామన్కి బలము అది కలిపి యొక్క బలం ఇందుకు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే మన సిస్టమ్ నుంచి వస్తుంది ఈ బ్లడ్ సర్క్యులేషన్ నుంచి న్యూట్రిషన్ సిస్టమ్ నుంచి ఫిజియాలజీ దానికి బలం అంతేకానే క్యాన్సర్ లో ఒక మెథడ్ ఒక ట్రీట్మెంట్ హెయిర్ డిసీజ్ తీసుకుంటుంది ఆ ట్రీట్మెంట్ మంచిగా చేయడం రీసెర్చ్ లో అనేక అప్రోచెస్ ఇదొక అప్రోచ్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ న్యూట్రిషన్ లేకుండా ఇంకా గ్రో అవ్వడానికి మెటీరియల్ ఉంది సెలెక్టివ్ గా క్యాన్సర్ సెల్స్ ని రేడియేట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం ఒక అప్రోచ్ ఇది ఇంకో అప్రోచ్ ఈ అప్రోచ్ ఏంటంటే న్యూట్రిషనల్ సిస్టమ్స్ ని బాగా స్టడీ చేసి న్యూట్రిషన్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్టివ్ గా బ్లాక్ చేయాలి ఎప్పుడైతే మీకు క్యాన్సర్ తోట ఉందంటే ఆ తోటకు వెళ్లే న్యూట్రిషన్ ఛానల్స్ మీరు సెలెక్టివ్ గా బ్లాక్ చేయగలిగితే ఆ సెల్స్ న్యూట్రిషన్ అందక అవి ఎండిపోయి రాలిపోతాయి ఇంకా అసలు న్యూట్రిషన్ లేకపోతే క్యాన్సర్ కి బలంగా ఉండదు అలా అయిపోతుంది అన్నమాట ఎప్పుడైతే మీరు ఈ వాస్తవనెస్ లో వచ్చేస్తారో ఈ కామన ఇంద్రియాలు మనస్సు బుద్ధిని ఆశ్రయించుకుని ఉన్న కామనకి న్యూట్రిషన్ ఉండదు దానికి స్ట్రెంగ్త్ ఉండదు దాని స్ట్రెంగ్త్ మన ఆత్మనికే వస్తుంది దాంతో ఐడెంటిఫై అయినప్పుడు దానికి స్ట్రెంగ్త్ వస్తుంది సో ఎప్పుడైతే ఆ స్ట్రెంగ్త్ మీరు యూటిఫై చేసేస్తారో బై డిజైడెంటిఫికేషన్ అది అలా క్రమక్రమంగా సన్నగింది చిక్కి చెయ్యని అంతరించుకుంది ఆ విధంగా మీరు ఆ సాగుదనే శక్తులను సంహరించు ముందు త్యాగం చేయి తర్వాత సంహరించి ప్రజేసి త్యాగం చేయాలి ముందు బిగిన్ త్యాగ అండ్ దెన్ యూ తీసుకోవాలి తెలుసుకోవాలి మన జీవితంలో మనము దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అక్కడ ఆగిపోతుంది బుద్ధే పరం చాలా ఇంపార్టెంట్ సో ఎలాగంటే ఇప్పుడు చూడండి మనిషి శిశువు పుట్టే మనిషి పుట్టే పుట్టినప్పుడు ఆ దేహం పెరగాలి గ్రోత్ అనేది వస్తుండాలి ఆ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది సో ఆహారం నిర్మిస్తాం తల్లి ఆహారం ఇస్తుంది తర్వాత ఏమో తండ్రి కూరగాయలు అవి కొనుక్కొస్తారు తల్లి చక్కగా తయారు చేసి ఇది పెడుతుంది ఆ రకంగా తల్లి తండ్రి కలిసి వీళ్ళకి ఆహారాన్ని ఇస్తారు ఎప్పుడైనా రోగం వస్తే మందులు కూడా వేస్తారు వాళ్ళిద్దరూ కలిసి తల్లి ప్రధానంగానూ తండ్రి వెనకాలు ఉంటారు సో ఈ విధంగా దేహాన్ని గ్రో చేస్తారు టెన్ ఇయర్స్ దాకా వాళ్ళు పూర్తి పడతారు ఆ తర్వాత చూపిస్తారు అది కూడా అర్థమే కాదు ఐదారు ప్రతినిధులు వీడే ఇది చేసుకుని దేహం యొక్క గ్రోత్ కోసం పనిచేస్తుంది పనిచేస్తారు దేహం కూడా అలాగే సిస్టమ్స్ కలిగి ఉంది ఆ కలిగి అనేది చేసి మన ఆహారాన్ని అవాయిడ్ చేయడానికి వీలు లేని పరిస్థితిని కల్పిస్తుంది కాబట్టి దేహం యొక్క గ్రోత్ వీడి మోహవుతుంది వాటి వేలు వచ్చేసరికి వీడి గ్రోత్ వచ్చింది ఇంకా ఆ తర్వాత ఇంకా గ్రోత్ ఉంటుంది ఫైవ్ పౌండ్స్ లో బిల్డింగ్ చేస్తారు టూ హండ్రెడ్ పౌండ్స్ దాకా వచ్చేసి దట్ ఈస్ గుడ్ చాలు ఇంకా అందరం భర్త growth not require so growth of the body is taking care growth of the mind it is stating care ఎలాగంటే మీ ఇమోషన్స్ ఇమోషనల్ గా మీ ఇమోషన్స్ రక్షించే కాలంలో వాతావరణం ఇంట్లో ఉంటుంది ప్రేమ అనురాగము బ్రదర్హుడ్ ఇవన్నీ ఉంటాయి తర్వాత బుద్ధికి గ్రోత్ ఉంటుంది ఎలాగంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఈ విధంగా బుద్ధికి ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఆర్గన్ అంతఃకరణము దాని వికాసంలో రెండు అంశాలు ఉంటాయి దాని వికాసంలో డైరెక్ట్ ఒకటి సో ఒకటి ఏంటంటే విల్ పవర్ యొక్క గ్రోత్ రెండు ఏంటంటే ఇంటలెక్ట్ యొక్క గ్రోత్ రెండు రకాలుగా ఉండదు విల్ పవర్ గ్రోత్ అంటే గొప్ప గొప్ప కార్యాలను సాధించాలి అది చదువు అవ్వచ్చు ఒకడు నేను కష్టపడి చదువుకోవాలి అని మంచి పండితుడు ఇంకొకడు నేను మంచి నటుల్ని కావాలి అని వీసుకోవర్తో నటులు అవుతారు ఇప్పుడు పెద్ద పెద్ద నటులు అందరూ ఒకప్పుడు వాళ్ళు రోజు మీద ఉండేవారు వాళ్ళకేమీ తెలియదు నౌషాద్ ఒక ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు లేడు ఆయన ఒక హార్మోనియం పెట్టి పట్టుకొచ్చాడు బాంబే ఆయన ఉన్న ఆస్తింతా హార్మోనీ పెట్టే హార్మోనీ పెట్టి పట్టుకొచ్చి నాకు నేను మ్యూజిక్ పాడతానంటే సరే అని ఏదో పాటలో హార్మోని వాయించడానికి పెట్టారు రూపాయి పావులో రూపాయలలో ఆయనకి ఇచ్చారు అది ఆ భోజనానికి ఉపయోగపడుతుంది దాన్ని సంపాదించి హార్మోని పెట్టుతూ మొదలుపెట్టాడు మొదలుపెట్టి will power sheer will power అలాగే పార్టీషన్ అయినప్పుడు అనేక హిందువులు భారతదేశానికి తరిమి వేయబడితే వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు పట్టుబడుతూ వచ్చేసారు ఈ రోజున వాళ్ళందరూ కూడా మంచి రిచ్ పీపుల్ పెద్ద సైంటిస్టులు కూడా లాహోర్లో కాలేజీలో ఎంఎస్సీ కాస్తే ఇండియాకి తరలిస్తే ఇక్కడికి ఎంఎస్సీ సర్టిఫికేట్ లేకుండా వస్తే అప్పుడు లాహోర్ యూనివర్సిటీకి ఫోన్ చేసి వీళ్ళు వెళ్ళి ఎంఎస్సీ చదివేదాన్ని చదివాడు అప్పుడు ఆయనకి సీట్ ఇచ్చారు పిహెచ్డీలో సబ్జెక్ట్ టు ప్రూఫ్ లేక తర్వాత ప్రూవ్ అయింది continue research and detail business business ఈ అంబానీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏమీ లక్షలతో పూర్వంతో ఉండలేదు వాళ్ళు బిజినెస్ చేస్తాం పైకి వీలుకోవాలి అది ఒక గ్రోత్ ఇంకో గ్రోత్ ఇంత విజ్ఞానం సైంటిస్ట్ అనేది ఇంటలెక్ట్ గ్రోత్ ఇంట్రెస్టా ఉంటాం బిజినెస్ చేసి పొలారిటీ గారు పొలారిటీ గారు నేను అడిగాను మీరు ఏం జరుగుతున్నారు ఐదో క్లాస్ అంటే ఏం చెప్పారు ఐదో క్లాస్ నేను క్లాస్ అవ్వలేదు పరీక్ష కూడా రాయలేదు ఎప్పుడూ హై స్కూల్కి వెళ్ళలేదు ఆయన గ్రోత్ మీరు ఇంటలెక్ట్ గ్రోత్ లాగా అన్నానికి లేదు విరుపబడుతున్నట్టు ఇప్పుడు ఆయన నాతో చెప్పారు మూడు కోట్లు ఆదాయం మూడు కోట్లు అంటే ఎంత వ్యవహారం చేస్తున్నారు మీరు ఆలోచన ఇది పెంపాలంటే దాంట్లో పెంపదేశం లేక ఆలోచన దట్ ఈస్ గ్రోత్ దాని ఇంటలెక్ట్ గ్రోత్ అయితే కావాలి ఫుల్ఫిల్మెంట్ లేదు ఇప్పుడు మనం ఏ వికాసం దేహ వికాసం మనో వికాసం బుద్ధి వికాసం ఇవన్నీ వికాసాలు సరఫరావు ఇంకొక వికాసం కాదు కానీ ఆత్మ వికాసం బుద్ధే పరం బుద్ధ బుద్ధికి అతీతమైన ఆత్మ ఒకటి కాదు ఈ ఆత్మ దగ్గర పరిస్థితి ఎలాగంటే ఈ దేహం లేదు నా దేహం దేహాలు భిన్న భిన్నాలుగా వీళ్ళు మానసిక శక్తి భిన్న భిన్నాలుగా ఇంటలెక్చువల్ పవర్స్ భిన్న భిన్నాలు ఒకటి పీహెచ్డీ ఒకటి అందులో పీహెచ్డీ వాడు ఉద్యోగం నాకు ఉద్యోగం అందిస్తాను ఎందుకో ఈ టెన్త్ క్లాస్ లో నిజానికి పీహెచ్డీ యాభై మంది ఉద్యోగం నిరుపవాదం ఇంటలెక్ట్ లేకపోతే ఒక ఆయన ఇంటలెక్ట్ నాగేది నేను ఇంటలెక్ట్ నాకు బొమ్మది నేను ఆయన హై ఇంటలెక్ట్ అంటాను ఇంటలెక్ట్ కంప్యూటర్ నేను నేను కూడా తెచ్చుకోలేదు వాళ్ళని నడిపోతాను then I will help. Already I have another computer engineering, and if you want, if I want, I will help another better. నేను నేర్చుకున్నాను అన్నాడు వీడికో అదొక అది భిన్న భిన్నాలుగా ఉంటుంది ఇంటలెక్ట్ భిన్న భిన్నాలుగా ఉంటుంది డిఫరెన్స్ దర్శించింది ఆత్మ అనేది ఇది వన్ అంచేతనే మీరు ఈ డోర్ పర్సనాలిటీ డోర్ దాటి బుద్ధేర్పరం అంటే rise about limiting limitations personality మీరు వెళ్ళినప్పుడు మీకు ఆ అబౌట్ లో ఉన్నప్పుడు ఆ సాక్షి చైతన్య రూపంగా నిలిచినప్పుడు మీకు డిఫరెన్స్ డివిజన్ అనుభవానికి రాదు ఏ రకమైన డివిజన్ కూడా అనుభవానికి రాదు ఎందుకంటే దీంట్లో డివిజన్ ఇప్పుడు మీరు ధ్యానం చేశారనుకోండి మీకు డివిజన్ అనుభవానికి రాదు నేను ధ్యానం చేశారనుకోండి నాకు డివిజన్ అనుభవానికి రాదు వేరే యాజ్ బాడీ మీరుంటారు మేముంటారు డివిజన్ అనుభవానికి వస్తుంది యాజ్ విల్ పవర్ డివిజన్ అనుభవానికి వస్తుంది యాజ్ ఇంటలెక్ట్ డివిజన్ అనుభవానికి వస్తుంది యాజ్ ఆత్మ కాబట్టి మీరు ఆ డివిజన్ లెస్ రియాలిటీ ఆత్మ దానిని తెలుసుకున్నప్పుడే యథార్థమైన వికాసము అదే మనిషి జీవితానికి మూలము ఆ వికాసాన్ని పొందినప్పుడు మాత్రమే జీవితం కృతార్థమవుతుంది ఆ వికాసాన్ని మనం పొందాలంటే ఈ భావం తగ్గాలి ఈ పర్సనాలిటీ డోరు మనం దిగలా చేస్తుంటే మనం స్వర్గానికి వెళ్తాం ఇట్టి ఎగరలేదమ్మా స్వర్గానికి ఎగిరిందని సాగుతుంది ఈ బరువు ది గర్జన పర్సనాలిటీ ది గర్జన డిజైర్ ది గర్జన యాంగర్ ది గర్జన ఫెయిల్ ఈ గర్జన ఏం చేస్తుందంటే గర్జన ఫీజో ది గర్జన సెల్ఫిష్నెస్ ఇదేం చేస్తుందంటే వీళ్ళు దిగలా చేసి దేహం స్థాయికి మనస్సు స్థాయికి ఇంటర్నెట్ స్థాయికి generally most people are brand down to the level of body దైవం అరవై డెబ్బై ఏళ్ళు వచ్చేప్పటికి బాడీలో నుంచి బ్రాండ్ అయిపోయి హాస్పిటల్ స్థితి తిరుగుతూ పొద్దున్న టాబ్లెట్ మధ్యాహ్నం టాబ్లెట్ రాత్రి టాబ్లెట్ వేసుకుంటే రాష్ట్రం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి వచ్చి లోపల మనం ఆత్మ వికాసాన్ని సంపాదించే ప్రయత్నం చేసుకుని లోపల ఉంది తర్వాత శ్రీకృష్ణుడే ఎప్పుడైనా మొదలవలేదు లాస్ట్ లో కూడా ముందు అధ్యాయం కాబట్టి ఈ version of desire that is holding of that కామం that is our aim it is holding of that మనం పైకి వెళ్ళకుండా అది హోల్డింగ్ ఆఫ్ దాట్ కనుక దాన్ని దర్శనం ఆత్మవికాసాన్ని సంపాదించే అని అంటున్నాం భాష్య మనం ఉన్నాయి అది మనం పూర్ణమిద పూర్ణ పూర్ణమే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం